యస్ంద్రియాని మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియైయుక్తం యోగమసత్త విశిష్యతే అదే నియతంకురు కర్మత్వం మద్యాయోయకర్మణ శరీరయాత్రాపితే నసిద్ధేదకర్మణ మనం రెండు పరిస్థితులను చూసాం ఒక పరిస్థితి ఏంటంటే కర్మేంద్రియాలను ఉపసంహారం చేసి అంటే కర్మ చేయకుండా మనస్సుతో భోగ ఆసక్తిని కలిగి ఉండాలి మనస్సులో భోగాసక్తి ఉంటుంది భోగాసక్తి ఉన్నవాడు ఏం చేయాలి కర్మ చేసి ధనాన్ని సంపాదించాలి లేకపోతే భోగ ఎక్కడ నుంచి కాబట్టి భోగాసక్తి ఉన్నవాడు కర్మ చేయాలి కానీ ఇతగాడు ఏం చేస్తున్నాడు కర్మేంద్రియాలను ఉపసంహారం చేసి కూర్చున్నాడు ఎక్కడో ఒక కూర్చుని కూర్చున్నాడు అన్నింద్రియాలు ఏం లేదు వర్కే ఉన్నాయి కానీ భోగములను చింత చేస్తూ ఉంటాయి అన్ని మిథ్యాచారుడు అని అంటారు అలా కాకుండా కర్మేంద్రియములు ఉన్న ఏంటంటే కర్మ చేయడానికి కదండి కర్మేంద్రియములతో కర్మ చేయకపోతే అవి వాడని తలనిచ్చి తిప్పికొచ్చినట్టు అయితే కాళ్ళతో నడవకపోతే అవి ఎలా తయారవుతాయంటే బ్రిటిల్గా తయారవుతుంది నడిచినప్పుడల్లా గడబడి చేస్తుంది కాళ్ళతో నడవాలి చేతులతో కర్మ చేయాలి ఎన్నెన్నతోటి ఇలా ముందుకు ఉండడం వెనక ఉండడం ఇతరులుగా పెట్టడం ఎన్ని చేస్తూ ఉండాలి అన్ని చేసినా వెన్నుమూట చెప్పి నెక్స్ట్ వస్తాయి <laughs> ఇంకా అసలు చేయకపోతే దాని బతుకలా ఉంటుందో మీరు ఊహించారు కాబట్టి చక్కగా అన్ని అవయవాలు దండ ఈ స్థితిలో పెట్టుకోవాలి అంతేగాని ఏది దండ కాదు నేను ఇలా కూర్చున్నాను లోపాలు కూర్చోడానికి తప్ప జరిగి పనికిరావాలనుకుంటే ఇది అలా ఆరోగ్యం కాబట్టి కర్మేంద్రియాలని తీసుకెళ్ళలో స్కేల్లో వర్క్ చేస్తూ ఉండాలి వర్క్ పెరిగిపోతూ ఉండాలి కానీ భోగాసక్తి ఉండకూడదు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అటువంటి వాడు వాడు విశిష్ట చాలా విశేషాన్ని తమ స్పెషల్ పరిస్థితి ఆ రకంగా ఎప్పుడు సాధ్యం అవుతుందంటే ఆ నియమ్యాన మనసా నియమ్య ఇంద్రియాన్ని మనసా నియమ్య నియమనము మనస్సుతో చేయాలి నియమనము అంటే కంట్రోల్ నిగ్రహం నిగ్రహము రెండు రకాలుగా ఉంది ఇంద్రియముల స్థాయిలో నిగ్రహం అవుతుంది దాన్ని దమము అంటారు అలా కాకుండా మనస్సు స్థాయిలో మీరు నియమనం చేయగలిగితే మీకు ఇంకా సిట్యుయేషన్ సో ఇది డైటింగ్ చేసి దానికి ఉందనుకోండి అంటే నియమం అంటే ఈ యొక్క ఇంద్రియం కనుక దీన్ని ఉదాహరణగా చెప్పడం దేనికని చెప్తూ ఉంటాం లేదా మిగతా ఇంద్రియాలకి సేమ్ ప్రిన్సిపల్ అప్లై అవుతుంది బయటికి చెప్పేప్పుడు ముందు నోటికి తాళం వేయటం అది పరిస్థితి మనస్సులో వివేకాన్ని సంపాదించి మనస్సుతో చక్కని అవగాహనతో కూడిన వివేకంతో కూడిన నియంత్రణని కలిగి ఉండటం అది సెకండ్ ఆ స్టేజ్ లో ఇంకా మీకు నోటికి తాళం వేయాల్సిన బెంగ ఆ మనస్సులో నియమనం కావాలి మనసాన్ని నోటికి తాళం వేయడం అంటే మనస్సు మీద ఏ రకమైన కంట్రోల్ లేదు నోటికి దొరకకుండా అభివృద్ధి తినుబండాలు చుట్టుపక్కల ఎక్కడా ఉండకుండా కాపలా కాస్తూ అప్పుడు వీరు అలా అయితేనే వీరు ఆగ్రహించారు ఎవరు కాపలా కాసి మనసు కాబట్టి విజయించారు బాగా ఉండకూడదు సో మనసా నియమన ఈ మనస మానసమైన నియమనాన్ని బాగా అధికంగా శాస్త్రకారులు బోధించారు మనస్సు లెవెల్లోనే మీరు ఆ నియమాన్ని పట్టుకురావాలి బాడీ లెవెల్లో నియమం కాదు ఇప్పుడు ఒక ఆయన మరిపట్టు కథ కూర్చున్నారు మంచిది అనేటువంటి గొప్ప అవసరం కూడా కానీ మనస్సు కలుషితంగా ఉంది అంటే ఎవరైనా దైహికమైన నియమం ఉంది కానీ మానసికమైన నియమం లేకుండా అలా కాకుండా మనస్సు పవిత్రంగా ఉంది బట్ట మడిబట్ట కాకపోయింది పర్వాలేదు బట్ట మడిబట్ట ఉంది మనస్సు పవిత్రంగా ఉంది ప్రశ్న కాబట్టి మనస్సు లో నియమం అనేది చాలా ముఖ్యం మన సమాజంలో వచ్చిన దురదృష్టం ఏంటంటే అపియరెన్సెస్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేసేస్తున్నాం మనస్సు లెవెల్లో నియమం ఉండాలి అపియరెన్స్ లో పెద్ద పెద్ద నియమాలు ఉన్నారు ఎప్పుడైనా మనస్సు స్థాయిలో మంచి నియమాలను కలిగి ఉండాలి అనే ఆలోచన సమాజంలో బాగా తగ్గిపోయింది ఆఖరికి దేవుడు భక్తి అనేది కూడా ఏ స్థితికి వచ్చేసిందంటే నాడు ఎంత ఆడంబరం మీరు చేస్తే ఎంత పటాటోపం మీరు చేస్తే అది భక్తి లక్షణం అనుకునే స్థితికి తయారయ్యారు ఆశ్చర్యం గురించి చూస్తే ఒకప్పుడు లోకంలో జనులు చేసేటువంటి ఏర్పాట్లు అవి చూస్తే ఆశ్చర్యం గురించి ఎందుకబ్బా ఇలా ఉన్నారు అని ఆశ్చర్యం గురించి ఇలా ఉండరాదు కానీ సో మానసమైన నేను మనసారి నేను కలిగి ఉండాలి అప్పుడు వారు నిత్య కర్మానుష్ఠానానికి అర్హులు అవుతారు నిజకర్మ తిరిగి కర్మస్థానానికి వారికి అర్హత వస్తుంది అంటే కామ్యకర్మల పరిత్యాగం చేసి నిత్యకర్మానుష్ఠానంలో స్థితులు అవ్వాలంటే ఆ మనో నియమనం అవసరం మనో నియమనాన్ని మనుస్మృతి కాదు చాలా విస్తారంగా నిరూపించారు మానసమైన దోషాలు ఏమన్నా ఏమని చెప్పారంటే మూడు రకాల దోషాలను మనస్సులో చెప్పారు ఆ దోషాలు మనస్సు లెవెల్లో లేకుండా మనస్సును నియమించుకున్నాడు అలాగే వాస్తు దగ్గర దోషాలు ఉంటాయి ఆ దోషాలు లేకుండా మనస్సుతో నియమించుకున్నాడు వాగింద్రియాలను కూడా మనస్సుతో నియమించండి దేహమును కూడా మనస్సుతో నియమించాలి ఇది ఎలాగంటే చూడండి పరద్రవ్య అభిజ్ఞానం చేయటం పరద్రవ్యం ఉంటుంది దీన్ని మనం ఎలా పట్టుకోవాలి అని ఆలోచన చేయాలి అది మానసికమైనటువంటి మహాదోషం అదేదో మన దగ్గర పరద్రవ్యం ఉందేమో అది వాళ్ళకి వాళ్ళకి అప్పు చెప్పేద్దాం కానీ వీటికి మనం ఎలా పట్టుకోవాలి అని అసలు అలాంటి ఆలోచన చేయకూడదు ఇప్పుడు ఉదాహరణకి కొంత ధనవంతులు ఎవరైనా మీ చూడడానికి వచ్చారనుకోండి ఆయన రాడేదో బాగా ధనవంతుల్లా కనిపిస్తున్నాడు మనం ఇక్కడి దగ్గర ఎలా పెద్ద డొనేషన్ ఎలా తీసుకోవాలి అని నేను ప్లాన్ చేస్తున్నాను అనుకోండి అంటే డొనేషన్ రూపంగా తీసుకోవాలని ప్రయత్నించినా మొత్తానికి తీసుకునే ప్రయత్నమే కాదు ఇది పరద్రవ్య అధిష్టానం అది కూడా కొంచెం ఇంకా అన్యాయంగా తీసుకోవడం అన్నది ఇంకా దాని గురించి తెలియజేయండి కాబట్టి అలాగే మనసా అనిష్ట చింతనం అని మనస్సుతో ఇతరులకు అనిష్టాన్ని భావన చేస్తుంది శిష్యుడై ఉంటారు వారు నాశనం అయిపోయే ఈ మనసులో బాగుంటుంది వారికి ఏదో దేవుడు కూడా ఇలా చేస్తున్నారు వారి దుష్టుడు వారికే లాభాలు కలిగించారు అలా ఎలా కలగడం దుష్టుడు కలపకూడదు వాళ్ళ లాభం కలపండి కాక అని వీడు భావించారు వాడు దుష్టుడో కాదు మనకి తెలుస్తుంది ఏదో అంశంలో దృష్టిగా ఉండొచ్చు మరో అంశంలో చాలా అంశంలో ఉన్నట్టుగా ఉండొచ్చు ఇది వీటి కాబట్టి ఇతరులతో అనిష్టాన్ని మనం చింతన చేయకూడదు ఇలా చేయకూడదు ఇతరులకు అనిష్టాన్ని చింతన చేయాలి వీడి నాశనం అయిపోవాలి వాడి నాశనం అయిపోవాలి అలాంటి అనిష్ట చింతన చేయకూడదు ఎంతటి దుర్మార్గుడైనా సరే సర్వే భవంతు శిక్షణ హాలో పారాయణ దాన్ని మనం తీసుకెళ్ళి మనం కూడా బాగుపడాలని మనం కోరుకోవాలి అదే ఉంటే వాడి గురించి అసలు చింతనే చేయొచ్చు చింతన చేస్తే మనకు ఇష్ట చింతనం చేయాలి కానీ అనిష్ట చింతనం చేయకూడదు అది మనసా నియమ్యం లేకపోతే మనస్సుతో అనిష్ట చింతనం చేసేదనుకోండి ఇది దేవుడి మీద పువ్వు వేసేప్పుడు వాడు నాశనం అయిపో కదా అనుకుంటుంది శత్రు విజయాత్మ వృద్ధాపాఠమహం కలిస్తే అని సంకల్పం వృద్ధాపాఠమే ఉంది అంటే చండీ సప్తశుద్ధి పారాయణ అది వీడు ఎందుకు పారాయణ చేస్తున్నాడంటే శత్రువు శత్రువు విజయార్థం శత్రువుపై విజయం శత్రు విజయార్థం అంటే వారు విజయాన్ని కాదు శత్రువుపై విజయం కొరకు దుర్గాపాఠాన్ని నేను చేస్తున్నాను అంటే ఏమైందంటే మీరు దేవతా పూజని శత్రు విజయం శత్రువుపై విజయం కోసం దాన్ని వినియోగించుకునే స్థితికి వచ్చేసారంటే ఇది మనసా అనిష్టి చింతనమే సందర్భంలో తనతో కాదు వేరే సంగతి సాధు పురుషులు సాధకులు అటువంటి చెప్తారు సాధకులు ఎలా ఉండాలంటే అందరి యొక్క క్షేమాన్ని కోరించాలని ఉండాలి తర్వాత ఆయనకు ఒక మహాదోషం ఏంటంటే మానసికమైన దోషం విపథ అభినివేశ అంటే ఒక ఆగ్రహం ఒక పట్టుదల వ్యర్థమైన పట్టుదల వ్యర్థమైన పట్టుదల నేను వాడితో మాట్లాడాను నేను వారితో మాట్లాడాలని ప్రతిజ్ఞ చేశాను కలిసి మాట్లాడాను అనేది వ్యర్థమైన పట్టుదల అలాంటి పట్టుదల ఉంటారు అలాగే కొంతమంది మేము ఈ ఈ సంప్రదాయం మాకు వస్తాం కాబట్టి మేము అదే పట్టుకుంటాం అది సంప్రదాయం అంటే సంప్రదాయ శబ్దానికి అర్థం అది కాదు అసలు నిజానికి సంప్రదాయం అంటే సంగీత ప్రధానం గురువు దగ్గర శిష్యుడు అధ్యయనం చేసి తెలుసుకున్న దానికి సంప్రదాయం అంటే అలా కాకుండా ఏదో ఫ్యామిలీ కష్టం ఒక కష్టం ఉంటుంది దాని పూర్వాపరాలు విమర్శ లేకుండా నేను అదే చేస్తాను ఎందుకంటే మాకు వంశ పారంపర్యంగా సంప్రదాయంగా వస్తుంది సంప్రదాయంగా వస్తుంది సంప్రదాయం అంటే అనార్థం ఏంటి ఇప్పుడు దక్షిణార్థం బుట్టలో పిల్లి వేసి దక్షిణార్థం చేసుకోవడం మాకు వంశ పారంపర్యంగా వస్తుంది కాబట్టి మేము అలాగే చేస్తామంటే అనార్థం ఉండదండి అలా ఉండకూడదు అటువంటి వ్యర్థమైన పట్టుదల ఉండకూడదు దుబ్బలు ఎలా ఉండాలంటే నేను బ్రహ్మసూత్ర భాషను చదువుకుంటాను చతుర్సూత్రులు చదువుకుంటాను గీతా భాష అలాంటి పుస్తకాలు ఉండాలి కానీ ఇలాంటి వ్యక్తమైన పట్టుదల అది మనస్సు యొక్క మహాదోషం అది కూడా మనస్సులో ఉండాలి ఎందుకంటే అటువంటి దోషాన్ని మనం మెయింటైన్ చేసుకుంటే జ్ఞానం నుంచి వెంటికి లేకపోతే కాబట్టి అలాంటి దోషాన్ని కలిగి ఉండకూడదు దైహికమైన దోషం లేకుండా మనసాన్ని దైహికమైన దోషం రెండు మూడు రకాలు చెప్పారు అదేంటంటే హింస దేహం ద్వారా హింస జరుగుతుంది ఎవరి ఆ హింస జరగకూడదు ఎటువంటి హింస దొరకదు చోరీ చోరీ మోసం ఇల్లు జరగకూడదు ఏ హింస దొరకదు హింస దొరకకుండా చాలా జాగ్రత్త పడాలి సో భక్తి పేరుతోటి హింస జరుగుతుంది అది కూడా జరగకుండా జాగ్రత్త పడాలి ఒకప్పుడు ఆచార్యులు కూడా కొంత పరిశీలించి మీరు ఇలాంటి దోషాలు చేయొద్దు అని చెప్పాల్సి ఉంటుంది లేకపోతే భక్తులు వాళ్ళ భక్తావేశంతో చాలా ఇబ్బంది హింసలో పడుతుంటారు అలాంటి దోషాలు లేకుండా చాలా జాగ్రత్త పడాల్సింది సో తెలియదు చోరీ దేహంతో చోరీ చేయకూడదు మోసం చేయకూడదు అసలు అసత్యం చెప్పకుండానే ఉంటే అది వాదింది ఇది లేదు సో ఇంకా వాక్కు దగ్గర జాగ్రత్త వాగ్నీయులు దోషం మాట్లాడు ఎందుకంటే మనోవాక్కాలంలో జరిగింది మనసు చెప్పాను కాయలు చెప్పాను ఇప్పుడు వాక్కు వరస మార్పు చెప్పాను చదువునాక వాగ్నీయులతో దోషం రాకుండా మనస్సుతో నియమించాలి ఎలాగంటే అసత్యమును పొందుతాను ఈ వాగ్నీయుల యొక్క దోషం అసత్యం పలకూడదు నోన్ చూసుకో అసత్యం పలకూడదు వీలైనంత వరకు అసత్యం పలకూడదు మన సమాజంలో మీరు ఒక దృష్టికోణం కనపడుతుంది బీజాలు బాగా చేసుకుంటారు జపం చేసుకుంటాను తపస్వం చేసుకుంటారు కానీ ప్రభుత్వం దగ్గరికి డిక్లేర్ చేసేప్పుడు అసత్యం పలకడానికి వెళ్తారు అలా చేశాను నేను చెప్పిన ఒక టీచర్ని కలిసాను ఇది టీచర్ టీచర్ లెక్చర్ అతను అతను వంతింట్లో అతను కనుక ఒక రాంగ్ సర్టిఫికెట్ పెడితే డిక్లారియో వస్తుంది ఏమి పెట్టలేదు ఆలోచిస్తుంది అతను ఒక డిసిషన్ తీసుకున్నాను నేను నాలుగు సెంటర్లకు కట్టుకున్నాను అని ట్యాక్స్ కట్టేస్తున్నాను ఇద్దరి కంటే పై పొజిషన్లో ఉండి ట్యాక్స్ కట్టాల్సిన వాళ్ళు కట్టట్లేదు ఇతనే కడుతున్నాడు వాళ్ళు అంటారు ఇంకోటి నువ్వు మాకంటే తక్కువ సంపాదిస్తూ కడుతూ ఉంటూ నేను చూసి మా ఇన్కమ్ ట్యాక్స్ లో మా మీద గౌరవిస్తుందిరా నువ్వేదో నాకుల్లో హంసలాగా మాకు న్యూస్ లాగా ఉన్నావు అని అంటారు ఇతను అంటారు నేను న్యాయంగా తప్పేస్తాం వాళ్ళకి అబద్ధం చెప్పాము మీరు సొంత ఇంట్లో ఉంటున్నారా దీంట్లో ఉంటున్నారా నేను సొంత ఇంట్లో ఉంటున్నాను అయితే మీరు హిత్యాదేవికి యాక్సెప్ట్ చేయాలి హిత్యాదంటే హౌస్ కంటాలో అన్నారు అలాగే ఉన్న అద్దీంట్లో ఉంటున్నాను నీకు కరెంట్ ట్యాక్స్ కట్టాలి ఆసక్తి చెప్పాలి ట్యాక్స్ కట్టాలి అలా ఉండాలి అలా ఎవరు ఉండాలి పూజలు పునస్కారాలు చేసుకుంటూ దేవుడు భక్తిగా ఉండేవాడు అలా ఉన్నారు అక్కడ ప్రారంభం కావాలి దేవుడికి పూజలు చేయటము ప్రభుత్వాన్ని ట్యాక్స్ కట్టడం మానవి కూడా అలా ఉండకూడదు ఇప్పుడు ప్రభుత్వాన్ని కట్టి వాడు సద్వినియోగం చేశారు మానవుడు వాడి దోషం అది మన దోషం కాదు మన దోషమే దోషం ఎందుకు ఉండాలి కాబట్టి ఎప్పుడు కూడా అసత్యాన్ని పలుకనే రాదు ఇంకా ప్రాణాంతకం అయితే ఏమైనా చెప్పలేదు కానీ చిత్రాలు చిత్రం లేదు నేను రాష్ట్రంలో అసలు చెప్పండి అసత్యాన్ని పలుకనే రాదు తర్వాత ఇంకొక దోషం వాగ్దోషము పరుషము పరుషంగా మాట్లాడుతుంది ఇప్పుడేదైనా పాఠం చెప్తా గంట సేపు పాఠం చెప్తా ఇక్కడ గంటన్నరే చెప్తున్నా యూఎస్ వెళ్తే ఊరికి ఐదు నాలుగు పాఠాలు ఆరు గంటలు పాఠం ఆరు గంటలు పాఠం చెప్పినప్పుడు ఆ పాఠం జీవితానికి సంబంధించినప్పుడు దృష్టాంతాలన్నీ నిజీవితం ఇది అలాగే ఇవ్వాలి కదా దృష్టాంతాలు అంటే లేకపోతే ఏవో వశిష్ఠుడు విశ్వామిత్రుడు దృష్టాంతాలు చెప్పింది ఏమన్నా కదా ఏదో ఉంటే విన్న పేరు కానీ అమెరికన్స్ వాళ్ళకి ఆ పేర్లు కూడా ఉంది వాళ్ళకి అది కూడా వస్తున్నారు అయితే దృష్టాంతం అంటే ఏదో హాలీవుడ్ ఏదో చెప్పాలి కానీ వశిష్ఠుడు విశ్వామిత్రుడు జగదగ్ని ఇలా మొదలెడితే సో దృష్టాంతం కష్టం కాబట్టి చెప్తూ ఉంటాం ఇది చెప్తూ ఉంటే ఎప్పుడైనా ఒక పరుషవచనం నూతంతో వచ్చిందనుకోండి ఒక సీట్లో కూర్చొని పాఠం చేస్తే పరుషవచనం కలిపితే చాలా పీసినట్టు అయిపోతుంది ఎంతో కష్టం అవుతుంది అదే కానీ ఇన్ని మాటలు మాట్లాడేప్పుడు ఓ మాట మన అధీనంలో లేకుండా గొర్రెలతో గుర్లే అవకాశం ఉంది ఒకసారి నేను ఫో అన్నా ఫోన్ తర్వాత బాధపడ్డా ఏం ఫో అనే మాట అంత పరిశ్రమ మాత్రం ఎన్ని మాట్లాడాలి అని బాగుంటుంది ఎందుకు చెప్పారంటే పరిశ్రమే రాదు ఆ రకమైన నియమం పెట్టుకోవాలి మనసారి నియమం ఇంకా అది రెండో దోషం అది లేకుండా భద్రం చేసుకోవాలి ఇంకా మూడో దోషం వాకింగ్ చేయడం దగ్గర కొందని చెప్తున్నారు ఈ దోషం ఉండకూడదు ఈ దోషం మీకు మీరు గుర్తించి అవాయిడ్ చేస్తే కనుక పోతుంది మీరు పది మంది ఉద్యోగస్తులు ఉన్నారనుకోండి ఎవరు పనిచేసేవారు ఇలా ఇద్దరు కలిసారనుకోండి ఇంకొకరి మీద కొండేవాళ్ళు వీటితో వాడు వరకు వినిపిస్తున్నారు ఇప్పుడు ఒక ఆశ్రమంలో పది మంది సాధువులు ఉన్నారనుకోండి దీంట్లో ఇద్దరు కలిసారనుకోండి ఇంకో సాధువు మీద ఎదురు దీంట్లో వాడిని వాడు ఏదో వాడిని పంపించేసేస్తే అది ఏంటంటే ఉంటే వీళ్ళు ఏదో చెప్తున్నారు లేకపోతే వెళ్ళి చెప్పడం ఏమన్నా వాడు ఎలా చేస్తున్నారు వాడని పొందని చెప్పడం ఈ పొందములు చెప్తుతా అనేది చాలా వాగ్దోషం అది దాన్ని పరిహరించే ప్రయత్నం చేయాలి అది ఎక్కడి నుంచి వస్తుందంటే భేద బుద్ధి నుంచి వస్తుంది పొందములు చెప్తుతా వారు దుష్టుడు అవ్వచ్చు నేను డిఫరెంట్ గా దుష్టుడు అవ్వచ్చు బట్ మూలంలో వాడు కూడా ప్రాణస్వరూపుడే అనే సర్వ ప్రాణులను ఆ ప్రాణతత్వం కింద దర్శించే అలవాటు ఉన్న వాడికి తొందరగా చెప్పాల్సిన అవసరం ఉండదు ఆ ప్రవృత్తి ఉండదు ఒకసారి నా పోతుంది కాబట్టి ప్రయత్నపూర్వకంగా ఈ దోషాలను పరిహరించాలి నేను ఎన్ని దోషాలు చెప్తాను మూడు మానస దోషాలు మూడు వాక్ దోషాలు మూడు శారీరక దోషాలు చెప్పాను నేను మూడు తొమ్మిది మనస్ఫూర్తిగా ఇలా చెప్పాను ఈ శ్లోకాలు అవుతాను నాకు ఈ తొమ్మిది దోషాలని పరిహరించాలి దూరం పెట్టాలి పరిహరించడం దూరంగా పెట్టాలి సో ఇది మనసా ఇలా ఎవరైతే చేస్తారో వారు విశిష్యతే అసత్వస్థ విశిష్యతే అనంతరం ఈ శ్లోకం చూసాం ఆ నియమనము అది ఈ శ్లోకంలో చెప్తున్నటువంటి నిత్య కర్మానుష్ఠానానికి చాలా అవసరం అటువంటి మనోనియమనం కలవాలి మాత్రమే ఇక్కడ చెప్తున్నటువంటి నిత్య కర్మానుష్ఠానాన్ని చేయగలుగుతారు నియతం కురు కర్మత్వం నిజతం నిత్యాలో సాధించు ఆ యాయికి పెడితే అవసరండి నిజతం నియతం అన్నా నిత్యం అన్నా ఒకటి వర్ణ వ్యక్తేయము అని హెక్లాలజీ అని అంటారు ఇది భాష భాషలో ఇటువంటి మార్పులు వస్తూ ఉంటాయి బెనారస్ వారణాస్ నుంచి బెనారస్ హింస నుంచి సింహం అసలు ఇటువంటి మాట లోగల్స్ ఉన్న ఉన్నట్టుగా ఉంటాయి కన్సరెన్సీ సిస్టమ్ నిత్యాలోనూ ఆ ఉదల్ ఆ కదండి ఉదల్లో ఆ ఉదల్ ఉంటుంది ఆ కార్యాన్ని షిఫ్ట్ చేయండి ఆ ఉదల్ చుట్టూ షిఫ్ట్ అయింది ఇప్పుడు కూడా హెప్లాలజీ షిఫ్ట్ అయ్యేప్పుడు ఒక ఉదల్ అరౌండ్ షిఫ్ట్ హింస సింహాలను ఆ ఇమ్ అనేది అలా తెలిసి హాయికి సాధన అలాగే నిత్యాలు మీద అంటే ఆసక్తి చెప్పండి నిత్యా నిజాక సో నిజం కన్నా నియతం అంటే తప్పనిసరిగా చేయదగినది అదే వ్యక్తికరణ తప్పనిసరిగా చేయదగిన కర్మలు ఉంటాయి వాటికి డ్యూటీస్ ఉంటాయి డ్యూటీస్ చేయాలి శ్రీకృష్ణుడు కర్మ చేయమంటే ఆయన అభిప్రాయం కామ్యకర్మం చేయడం కాదు పైగా కామ్యకర్మం చేయటం చెప్తారు కామనకర్త ప్రసక్తి నిత్యకర్మలోనే ఫలప్రశ్న లేకుండా చేయడం చెప్పేవాడికి కామ కర్మకర్మల ప్రసక్తి ఏముంటుంది కాబట్టి నిత్యకర్మానుష్ఠానం తప్పనిసరిగా చేయాలి డీపీస్ తప్పనిసరిగా చేయాలి నియతం కురు కర్మ అర్జున నీ డ్యూటీ నువ్వు చేయాలి డ్యూటీ లేని వాడు ఒకటి ఉంటాడు ఎవరు ఆత్మజ్ఞానం ఆయన విధి ఇస్తున్నాడు విధి విధి క్రియా విధిను విశేషానికి అతీతంగా ఉంటాడు నిత్రైన్యే ప్రతిజ్ఞత కో విధి కో నిషేధ శంకరులు మదరు దేహత్యాగం చేసినప్పుడు ఆయన వెళ్తారు వెళ్తే ఎవరో ఈ ఆర్థడాక్స్ పీపుల్ అన్ని కాలాల్లోనూ ఉంటారు ఆర్థడాక్స్ ఇదే ప్రాబ్లం సో ఆర్థడాక్స్ పీపుల్ ఆయన ఏమన్నారంటే నువ్వు వచ్చావు కదా ఇది విధా నిషేధం అంటే ఏదో మాట విధి నిషేధం ఉంటో అలా ఉంటుంది ఆర్థడాక్స్ అంటే అలా ఉంటుంది దౌషాలు దౌషాలు దౌషాలు అది ఇది అర్థదాక్షి లక్షణం విధి నిషేధం సో విధి నిషేధాలంతా ఏదో మొదలుపెట్టారు ఆయన అన్నారు విధి నిషేధాలు నీకాయి నాశకాలు నువ్వు త్రిగుణ ప్రవాహంలో పడిపోతున్నవాడు త్రిగుణములు సప్రదర్శనం ఉన్నవాడు బందీలో ఉన్నవాడు నీకు విధి నిషేధాలు కానీ నిశ్చయగుణ్య నాటు విధి నిషేధాలు ఏంటి నిశ్చయగుణ్యే ప్రతి విద్యారస నిశ్చయగుణ్య పథ అంటే పంథ అంటే ఆత్మ నిష్టలో ఉండేవారికి నిలిచేదాన్ని దేహంతో మమేకమై ఈ సత్వజస్మూలాలతో తాదాత్మ్యం చెంది ఉన్నవాడికి నిధినిషేధం కాబట్టి ఆత్మజ్ఞాని గురించి చెప్పట్లేదు ఇక్కడ సాధకుడు గురించి చెప్తున్నాం కర్మయోగం కదండి ఆత్మ ఆ ప్రకరణం మనం చూసినాం సాధకుడు గురించి విషయాలు చూపిస్తున్నాం కాబట్టి సాధకులు మన వంటి సాధకులు ఏం చేయాల్సి ఉంటుందంటే నిత్యకర్మానుష్ఠానానికి కట్టుబడి ఉండాలి తప్పనిసరిగా నిత్య కర్మానుష్ఠానం చేస్తూ ఉండాలి డ్యూటీ చేస్తూ ఉండాలి నిజతం కురు కర్మ కర్మధ్యాయో వ్యకర్మణ ఇది చాలా మంచి వాక్యం అకర్మణ కంటినే అకర్మణ మొదలుపడుతున్నారు అకర్మ కంటే అంటే కర్మ లేకుండా నిష్కర్మగా కూర్చో ఏ పని లేకుండా కాలు చదువు కూర్చోడం దీన్ని నికమ్మ అంటారు నిన్నగా నికమ్మ నికమ్మ అంటారు ఆ నిష్కర్మాన్ని పిలిచింది నికమ్మ హిందీలో వాళ్ళు ప్రొనౌన్స్ చేయటం కొంచెం ఇబ్బంది ఉంటే డ్రాప్ చేసేస్తారు అది హిందీ లక్షణం అది మంచిది అసలు సో నిష్కర్మ అంటే నికమ్మ ఈ నికమ్మగా కూర్చోకూడదు నిష్కర్మగా ఖాళీగా కూర్చోకూడదు మాలైనా తిప్పాలి లేకపోతే ఆత్మనిష్ఠుడు ఏదైనా ఉండాలి పుస్తకమైనా చూసుకోవాలి ఆత్మ విచారమైనా చేయాలి శ్రవణమైనా చేయాలి మరణమైనా చేయాలి నిత్యాసమైనా చేయాలి లేకపోతే సమాజానికి పొనగొచ్చి పనైనా చేయాలి ఏదో నిత్య కర్మానుష్ఠానం చేయాలి దేహాన్ని అలా ఖాళీగా కూర్చోబెట్టుకోండి దాన్ని గుర్తిస్తామని నిద్రపోతూ ఉన్నాం అలా చేయాలి అలా చేస్తే ఢిల్లీ ఏమి జరిగిపోతుంది మొన్న నేను డాక్టర్ దగ్గరికి చెకప్ చేయాలి ఆయన బయటకు జిల్లా నేను లోపల బయట ఆ డాక్టర్ నన్ను ఏదో సందేహం నాకు దక్షిణ అయితే ఇవ్వలేదు కానీ నా దగ్గర చాలా సందేహాలు చేసుకుంటున్నాను నేను ఇంకే సో పాపం చాలా విషయాలు తెలుసుకున్నాడు చాలా శ్రద్ధ గలవాడు సో అతను నాకు సర్టిఫికేట్ అది అతను అన్నమాట కరెక్ట్ కాదు కానీ అలాగే సర్టిఫికేట్ ఉన్నాడు కొంచెం ఈగా ఉన్న స్వామీజీని నిన్నే చూశాను నేను ఏ స్వామీజీని చూసినా దిట్టంగా ఉన్న వాళ్ళని చూశాను అని దాని మీద అసలు వీరిని ఎలా మెయింటైన్ చేయాలి అంటే నాకు అతను నేను సలహా ఇచ్చే నేను నేను అడగలేదు ఆయన ఇచ్చే అసలు ఏం చెప్తారో చూద్దాం ఎందుకంటే చదువుకున్న వాళ్ళు చూస్తుంటే మనకి కొంత జ్ఞానం సంపాదించుకుంటూ నేను జాగ్రత్తగా విన్నా అయితే ఆయన చెప్పినవన్నీ కూడా నేను పాటిస్తున్నది నాకు తెలుసున్నదే ఆయన చెప్పారు అప్పుడు నేను అనుకున్నాను ఓకే మనం చేసిన మనం సంపాదించిన సమాచారం ఎవరో నేను కృష్ణిస్తుంది వాళ్ళు పట్టుకుని నేను సంపాదించిన సమాచారం దాన్ని నేను కన్ఫర్మ్ చేశాను సో వాటెవర్ ఆయన ఏమన్నా ఆయన ఏమన్నాడంటే తప్పనిసరిగా హార్డ్ వర్క్ చేస్తూ ఉండండి ఇంకా సన్యాసం కదా అని చెప్పేసి కృష్ణుడి మీద పారేసింది బరువు బాధ్యతగా మీరు విద్యార్థిగా ఉండదు అని నాకు సలహా చెప్తాను అంటే మీరు అలాగే చేస్తాను నేను చెప్పాను అది ఫాలో లేదు సో అంటే మన పని మనం చేస్తాం అలాగా యాక్టివ్ గా ఉండాలి కానీ ఇన్యాక్టివ్ అయిపోతుంది ఇన్యాక్టివ్ అంటే అది ఈక్వల్ టు డెత్ నేను చూసిన వంద చేస్తాను చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాను చాలా మంది ఆయన హార్డ్ వర్క్ మీరు రెస్ట్ తీసుకోవాలని సలహా ఇస్తాను భక్తి భావంతో అవన్నీ ఆయన విని విని ఉంటారు ఏమి రిప్లై కానీ ఒక ఒక సలహా ఇచ్చిన వాడు కనుక ఆయన మనస్సుకి నచ్చిన విధంగా సలహా ఇచ్చిన వాడు సలహా ఇస్తే మాత్రం రిప్లై ఇస్తాం ఒకసారి చాలా సిన్సియర్ నేర్చుకునే హై లెవెల్ పర్సన్ సలహా ఇచ్చారు మనం కమిటీ మీకు ఒక రెస్ట్ తీసుకోవాలి ఆయన ఏమైనా అంటే రెస్ట్ తీసుకోమంటూ if I take rest that is equal to death rest తీసుకున్న తర్వాత ఏం చేయాలి ఎంతమంది కొడుతూ ఉంటాం పని చేయాలి ఏది ఏ పని పాఠం చెప్పద్దు ఏది మన సేవ వర్క్ చేయొద్దు ఎవరైతే ఇంటర్వ్యూ లేకపోతే ఎవరితో మాట్లాడద్దు భోజనం చేసి పడుతున్నది మనం ఏం చేయమంటాం if I take rest that equal to death బాడీలో ప్రాణం సేపు నడుస్తుంది నేను రెస్ట్ తీసుకునే సమయం వచ్చినప్పుడు రెస్ట్ తీసుకుంటాను మీకు తెలుస్తుంది హాస్పిటల్ చేసినప్పుడు ఇప్పుడు రెస్ట్ ఎలాగా తీసుకుంటాను అంతవరకు మనం వర్క్ మనం చేసుకోవాలి రెస్ట్ తీసుకోవడం అని ఆయన అన్నారు సో ఇంకా ఏమన్నా నన్ను రెస్ట్ తీసుకోవాలని వనకు ఎందుకంటే మీ సలహా నేను పాటిస్తే నేను ప్రభులో ఆరోగ్యం దెబ్బతి రెస్ట్ తీసుకోకూడదు వర్క్ చేసుకుంటూ వర్క్ చేసుకుంటే బాడీ కొంత ఒక రకంగా బాడీ ఆరోగ్యం ఆ లెవెల్కి వెళ్ళిన తర్వాత ఆరోగ్యం అని చెప్పడం కూడా కష్టం వయస్సు ప్రభావం ఉంటుంది కాబట్టి కర్మ అకర్మ రెండు సిచ్యువేషన్స్ ఉంటాయి జనరల్ ఈ శ్లోకాన్ని మహాత్ములు ఎలా వ్యాఖ్యానం చేశారంటే కర్మ ధ్యాయో సేకర్మణ అన్న చోట కర్మ అకర్మ there there are enough reasons to do a karma there are equally strong reasons not to do that karma karma akarma even where fifty fifty balanced గా ఉన్నప్పుడు కూడా మీరు కర్మను చేయము అని దీనికి నేను ఒక దృష్టాంతం చెప్పినాను మళ్ళీ చెప్తాను చూడండి ఇప్పుడు మేనేజ్మెంట్ వర్కర్స్ ని సతాయిస్తున్నారు లేదా తెలిసి ఉన్నాయి జనరల్ గా వర్కర్స్ డిమాండ్స్ లో ఒక్క డిమాండే కరెక్ట్ ఉంది అది ముప్పై రెండు డిమాండ్లు తప్ప అంటే ఒక్కటి కరెక్ట్ ఉంటుంది మిగతా ముప్పై ఒకటి కూడా బేకార్ డిమాండ్సే ఉంటాయి నేను ఒకసారి యూనియన్ లేదని అడిగాను ఏంటంటే ఇలా పెట్టారేమిటి మీకు సందర్భంగా లేదు మాకు తెలుసు సంగతి ఆ ఒక్క డిమాండ్ కోసం మేము ఫైట్ చేస్తున్నాము ఇంకా ముప్పై రెండు కంటే వాడు తగ్గించి పోస్తాడో ఆ పోసినప్పుడు మేము పెద్ద పట్టించుకోలేని పోతాయి ప్రయత్నంలో మా కావాల్సింది మిగులుతుంది అందుకోసం we are not clean about all those things మేము ఇంకా అలా పెడతాము మాకు కావాల్సింది ఒక్కటి అని అంటాం కరెక్ట్ వాళ్ళు అలా చేస్తారు సో వాటెవర్ మేనేజ్మెంట్ కొంత ఇబ్బంది పెడుతుంది వర్కర్స్ ఇప్పుడు వర్కర్స్ కి దే హ్యావ్ రీజన్ టు వాళ్ళ ప్లేస్ వాళ్ళ డీలర్స్ జెన్యున్ డీలర్ ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి ఇండియాలో అయితే ఏం చేస్తాం రైట్ రైట్ అస్మాన్ సో కూల్ డౌన్ రైట్ అని మనం అసలు పదవే కాదు కూల్ ఎప్పుడు డౌన్ చేస్తాం టూల్ని భద్రం చేయాలి దాన్ని ఒక రకం అందుబాటులో పెట్టుకోవాలి పవిత్రంగా పెట్టుకోవాలి కానీ టూల్ని డౌన్ చేయకూడదు విద్యార్థి పుస్తకాన్ని డౌన్ చేయకూడదు పాఠం చెప్పేవాడు మైత్రిని డౌన్ చేయకూడదు దాని అవతల పాడైపోతుంది అది పవిత్రమైన వస్తువు పూజాది పూజా సాధనాన్ని డౌన్ చేయకూడదు ఏ రిక్షా వచ్చేవారు రిక్షాని డౌన్ చేయకూడదు కీర్తికి సందేశం ఇంకా అది అది ఒక దైవంతో సమానం కింద మనం భావం చేయాల్సింది కాబట్టి కూల్ డౌన్ స్ట్రైక్ అనే మాట భారతదేశంలో ఏనాడు ప్రవేశించిందో spirit of word spirit of Gita Gita పుట్టిన దేశంలో రాదగ్గ మాట కాదు అర్జునుడు విసిరిగా సచరం శాపం అంత అమంగళం అదే కాదు మనస్సుని బాణాన్ని పక్కన పారేసి కూలబడ్డాడు వాడు కూలబడచ్చు కానీ ధనస్సుని బాణాన్ని పక్కన పారేస్తారు పొరబట్టడం వల్ల నిలబడేంత శక్తి లేకపోతే కళ్ళు చక్కర వచ్చిందనుకోండి కూలపడచ్చు తప్పే కాదు ఎందుకంటే కృష్ణం పక్కన మారేస్తాం కృష్ణం పక్కన మారేసి తర్వాత కూలపడ్డాడు అంటే వాడు అయోగ్యమైనటువంటి ప్రవృత్తి గలవాడని అర్థం కాబట్టి ఎప్పుడు కూల్ డౌన్ చేయకూడదు చాలా తప్పు ఎప్పుడైతే వీళ్ళు కూల్ డౌన్ స్ట్రైక్ అన్నారో that is the spirit of Gita management ఒకవేళ గ్రీవెన్స్ ఉంటే దాన్ని మరో మార్గంలో చూసుకోవాలి కానీ టూ డౌన్ చేయండి మరో మార్గం ఏమైనా ఉంటుందా అని మీరు అంటే ఉంటుంది జపాన్ లో ఇది వరల్డ్ వైడ్ వెల్మ జపాన్ లో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి గ్రీవెన్స్ ఉంటే వాళ్ళు ఎక్కువ వర్క్ చేస్తారు సెవెన్ అవర్స్ వర్కింగ్ అవర్స్ అయితే గ్రీవెన్స్ ఉన్నప్పుడు a stock producing eight hours eight hours management has a problem నా వాళ్ళ management they want they don't want produce more than require plans ప్రకారంగా ప్రొడక్షన్ లైన్స్ వెళ్తూ ఉంటాయి వీళ్ళు ఎక్కువ ప్రొడ్యూస్ చేయడం ప్రారంభించేప్పటికి రా మెటీరియల్ కన్సంప్షన్ ఎక్కువైపోతుంది అక్కడ గోడౌన్స్ లో ప్రొడక్ట్ ఓవర్ అయిపోతుంది తర్వాత ఇన్వెంటరీ పెరిగిపోతాయి వాళ్ళ ఎకనామిక్స్ అన్ని కూడా జరిగింది సో అప్పుడు మేనేజ్మెంట్ చాలా వేయాలనిపిస్తుంది వీళ్ళు ఎక్కువ ప్రొడ్యూస్ ఎక్కువ work but the spirit of the approach is so great వాళ్ళ డిమాండ్ ఇక్కడ మన డిమాండ్స్ అంతవరకు చేస్తున్నాయి కేవలం టూల్ డౌన్ చేసేసినంత మాత్రాన డిమాండ్ ఫుల్ఫిల్ అయిపోతుంది ఇక్కడ మన మన వర్కర్స్ డిమాండ్స్ ఎన్ని ఫ్యాక్టరీలు మూసేసారండి అదేమి అలాగే సాల్వ్ అవ్వదు వాళ్ళకి సాల్వ్ కాకపోలేదు జపనీస్ వర్కర్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ కాకపోలేదు మనకి సాల్వ్ అవ్వలేదు మన దరిద్రం అలాగే ఉంది వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయ్యేదో సాల్వ్ అవుతూనే ఉన్నారు కానీ the spirit with with they conduct themselves is so great that Japan is one of the greatest most forward economies in world వాళ్ళ ఎకానమీస్ చాలా పవర్ఫుల్ ఎకానమీ వాళ్ళు జపాన్ వస్తే సింగపూర్ ఒకటి ఒక పాలసీ మన వాళ్ళు పెసరంత నదీ జలాల కోసం ఎదురవుతూ ఉంటారు కథల ఈ ఇవన్నీ ఖాళీగా కూర్చుని ఒకరి మీద ఒకరు దిగి కూర్చుంటాం ఎలా ఉన్నప్పుడు ఎవరైనా లేనప్పుడు ఎవరైనా దానికి ఒక టెక్నికాలిటీ ఏం లేకుండా ఎదురంటుంటారు ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి ఎదుర్కొంటుంది మీరు గమనించడం లేదు జపాన్ లో అండ్ సింగపూర్ లో ఆమె ఇయర్లీ బేసిస్ ఒక బడ్జెట్ పెట్టుకుని వాళ్ళు ల్యాండ్ రీక్లైన్ చేస్తూ ఉంటారు సముద్రం మీద వాళ్ళ ల్యాండ్ ప్రాబ్లం టోక్యోలో ల్యాండ్ ఉండదు నిజానానికి ల్యాండ్ ఉండదు అంచేత వాళ్ళు ఈ శవాన్ని ఒకదాని వస్తే అలాగా కాదు పాస్ చేసినట్టుగా వాళ్ళు అలా పాస్ చేస్తారు ఎందుకంటే ల్యాండ్ అంత ల్యాండ్ క్రైసిస్ ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే సముద్రంలో శాలంలో ఉన్న ఏరియా తీసుకొచ్చి ఒక స్క్వేర్ మైల్ ల్యాండ్ టోక్యో సమీపంలో దాన్ని రిక్లేమ్ చేసేస్తారు అంటే ఎక్కడి నుంచో వ్యక్తిగా మట్టి అంతా కూడా తీసుకెళ్ళి అక్కడ ల్యాండ్ లో కూడా సముద్రంలో కూడా మట్టి తీసుకొచ్చి రిక్లేమ్ చేస్తారు దీంట్లో ఏం చేసి మెయిన్ ల్యాండ్తో బ్రిడ్జ్ కట్టాలి బ్రిడ్జ్ కట్టాలి ఒక టౌన్షిప్ నిర్మాణం కట్టాలి లేదా ఒక ఇండస్ట్రీ కట్టాలి అయితే పొల్యూషన్స్ గ్యాస్ పొల్యూషన్స్ ఇండస్ట్రీ కట్టాలి వర్షమే పొల్యూట్ చేయదు ఆ రకంగా మోస్ట్ కాంప్రెసివ్ సొసైటీ అంత పని ల్యాండ్ రిక్లెయిమ్ చేయటం అంటే కష్టం ఉంది సముద్రం నుంచి ల్యాండ్ వెనక్కి తీసుకోవటం అంటే it involves terrific amount of work and planning and engineering technology goal అనుకుంటుంది అదంతా చేస్తారు కారణం ఏంటంటే అది spirit of farmer Japan Germany Germany కూడా సర్వనాశనం అయిపోయింది సెకండ్ వరల్డ్ వార్ జపాన్ కూడా అంతే బట్ నా ఇది హిరోషిమా ఇన్ జపాన్ ఇది major centre of Japan economy today Hiroshima Hiroshima ఏ రకంగా జీరో uh, లెవెల్ సర్వనాశనం అయిపోయింది లెవెల్ ఏ రకంగా విస్తరించింది అనేది నేను ఫోటోగ్రాఫ్లో చూసిన ఒక within within fifty years or sixty sixty years complete college ఇంకా ఆ సిక్స్టీ ఇయర్స్ అయింది ఇది వచ్చిన అయితే major centre of economy so hard work కర్మ చేయడానికి చేయకపోవడానికి కూడా ఈక్వల్ రీజన్స్ ఉన్నప్పుడు లైక్ నేను చెప్పిన trade union example there is the reason to have a grievance so ఇప్పుడు గ్రీవెన్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి కర్మ మానేయటం ఒక పద్ధతి అధికమైన కర్మ చేయడం పద్ధతి మనం కర్మ మానేయడం అనే పద్ధతిని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము అధికమైన కర్మను చేయుట అనే పద్ధతిని జపాన్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం మనం జపాన్ కంటే కూడా సూపర్ పవర్ స్థితిలో ఉండాల్సిన భారతదేశం ఈనాడు the fighting against Indian society is ఇన్ని పర్సెప్చువల్ కాన్సెప్ట్ ఎగ్నెస్ట్ పైవాడు ఎవరు కాన్ఫ్లిక్ట్ ఇక్కడిక్కడ కాన్ఫ్లిక్ట్ ఎక్కడికక్కడ కాన్ఫ్లిక్ట్ చిన్న రివర్ ఉందంటే మహారాష్ట్రకి ఆంధ్రాకి కాన్ఫ్లిక్ట్ ఎంత ఎనర్జీ వేస్ట్ అయిపోతుందో మీరు ఊహ కూడా చేయలేదు ఇంకొక చెరువు ఉందంటే ఒక ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి కాన్ఫ్లిక్ట్ ఓ రిజర్వాయర్ ఉందంటే మహబూబ్ నగర్కేమో ఖమ్మం డిస్టిక్ట్కి కాన్ఫ్లిక్ట్ ఓ స్టేట్ ఉందంటే ఆంధ్ర ప్రాంతానికి తెలంగాణకి కాన్ఫ్లిక్ట్ ఏమైంది కాన్ఫ్లిక్ట్ ఎన్ని పార్టీలు అంటే ఎన్ని పార్టీలో ఇంకా అసలు ఊహ కూడా మీరు చేయలేరు అన్ని పార్టీలు ఇంత కాన్ఫ్లిక్ట్ ఎక్కడ కోఆర్డినేషన్ అనేది మీ సమాజంలో కనపడదు సో హోలీ వచ్చిందంటే కాన్ఫ్లిక్ట్ ఆ హోలీ పండుగ చేసి విధానమే ఇది ఏ శాస్త్రంలో పట్టుకొచ్చారో ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో ఏదో అర్థం కాదు rowdyism name of religion rowdyism outright wrong approach చాలా ఇది ఏంటి అదేం భూములు ఇలా కలిపేసి తగేస్తాం బలరాముడి దగ్గర నుంచి వచ్చింది బలరాముడి దగ్గర నుంచి వచ్చింది ఇది ఇంకో దానికి పురాణం ఎదురా అర్థభంగు తగేస్తున్నాడు అయ్యాడు అయితే నేను బలరాముడు ఫాలో చేస్తాను కృష్ణుడు పోయాడు ఇంకా బలరాముడు వచ్చాడు బలరాముడు భూమికి ఏదో ఆ సంబంధం నాకు అర్థం కాదు బలరాముడు నటించింది ఏదో బలరామా ఇదే problem because he is the army of హింజర్ what kind of god he is I not sure నాకు దేవుడు మాత్రమే అర్థం అవుతుంది దేవర్థం సో ఈ రకంగా కర్మ అకర్మ రెండు ప్యూర్ పేరు పెట్టుకుంది ప్యూర్ పేరు పెట్టి బలాలు పేరు బృందాలలో పంపుతారు ప్యూర్ పేరు కాశీలో పొందుతారు శివరాత్రి నాడు నేను ఒకసారి యోగ దర్శనం మీద మాట్లాడాను యోగ అసంప్రజ్ఞాత సమాధి సంప్రజ్ఞాత సమాధి వాళ్ళు ఏమో ఉన్న టెక్నికల్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఏదో ప్రసంగం చేశారు ఎక్కడో రోజు ఈ పతంగి సూత్రాలు చదివారు కదా మీరు ఏది చెప్పాలంటే చెప్పారు చెప్తే ఒక ఆయన నన్ను కలిసారు కలిసి నన్ను అడిగాడు మీరు కుక్క పిలుస్తారని కుక్క పిలవండి అలా అదేంటంటే అలా అడుగుతున్నారండి ఇది ఎక్కడ చూసినా ఎవరైనా ఎన్ఆర్ఎస్కి ఎవరైనా అడిగారు కాబట్టి అంటే అలా కాదు యోగులు కుక్క పిలుస్తారు అందుకోసం అడిగాను అంటే నేను ఇప్పుడు నాకు తెలియదండి అయ్యో పతంజలి ఎక్కడ హస్తాపేసరి చెప్పలేదు పతంజలి యోగ దర్శనం నా విధంగా యోగం అది లేదు ఈ యోగం వేరా యోగం లేదు ఇది భ్రష్ట యోగం ఇది భ్రష్ట స్థితి పట్టిన యోగం హస్తాపేసడం అనేది ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు సో ఈ బలరామ దగ్గర నుంచి భంగి వచ్చినట్టుగానే ఉంది ఇదంతా ఇదంతా కూడా చాలా తప్పు కర్మ అకర్మ ఈక్వల్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఇదే మహాత్ములు చెప్పింది ఎందుకంటే ఇది equal enough reason to stop work fifty percent and there reason to continue work also fifty percent then you choose కర్మ ఉంది నాట్ అకర్మ you should always in favour of కర్మ ఏ సందర్భంలో నేను ఈ ఫార్ములా అప్లై చేస్తాను ఒక అమ్మగారు నాకు చెప్పాను వచ్చి చూడండి మా అత్తగారికి నేను సేవ చేస్తున్నాను మా నా భర్త ఒక్కడే కొడుకు కాబట్టి ఎక్కడికి పోతారా ఒక్కడే కొడుకు కూతుళ్ళు లేదు ఎవరు కూతురు ఉంటే కొడుకు కూతురు దగ్గరికి వెళ్ళాలంటే సందర్భంగా ఉండొచ్చు ఉండకపో చెప్పలేదు కొడుకు దగ్గర ఉన్నారు ఇంకా మరో దగ్గర లేదు సో ఎక్కడికి వెళ్తారా ఆవిడ సో ఆవిడ నేను సేవ చేస్తున్నాను కానీ ఆవిడ నేను ఎంత సేవ చేసినా నన్ను తిరుగుతూ ఉంటారు కాబట్టి సేవ చేయాల్సిన అవసరం ఉన్నది పెద్ద వయస్సు నేను ఆ సేవ ఆ కొద్దిపాటి సేవ నేను చేయకపోతే కాఫీ నేను కాఫీ ఇవ్వకపోతే అది కాఫీ లేకుండా అయిపోతుంది అవుతుంది కాఫీ కాకుండా అలా చూస్తూ ఉంటారు కాబట్టి కాఫీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది కానీ తీరా కాఫీ కాఫీ కలిపి తీసుకెళ్ళిస్తే ఏదో ఒక కులమాట ఒకటి అంటారు కాఫీ బాగోలేదు ఇలా చేయగలుగుతాను ఏదో అర్థగట్టిగా పెడుతున్నాం నా మీద బాగున్నాను ఏదో అంటారు కులమాట ఏదో కులమాట అనుకుండగా తాగదు తాగేస్తాను శుభ్రంగాను తాగేదో ఏదో మాట్లాడతాను కాబట్టి ఈ రకంగా ఉంది ఇప్పుడు నన్ను ఏం చేయమంటారని చెప్పాను ఇప్పుడు ఆవిడ సేవ చేయాలా అక్కర్లేదా అంటే కర్మ చేయాలో యకర్మణ you have reason to but there is reason to do also because భర్తకి ఒకటే భర్త ఒక్కడే కోల్పోయిన కారణంగా ఇంకొకరికి వెళ్ళలేదంటే అండ్ ఆ పెద్ద వయసులో ఉన్నారు తనంతా తాను తెలుసుకోలేదు కాబట్టి there is reason to do there is reason not to do because reasons person తన ట్రబుల్ మేకర్ కాబట్టి ఎలాంటి వాళ్ళు సేవ చేయబుద్ధి కాదు సేవ చేసినందుకు ఒక్క చిరునవ్వు కూడా లేకుండా ఉంటే ఎవరు చేస్తారండి సేవ కృతజ్ఞత లేకపోయినా పైగా ఆపోజిట్ ఉంటే ఎవరు చేస్తుంది సో కాబట్టి దర్ ఈజ్ రీజన్ చూస్తాం so whenever there is reason not to do there is reason to do శ్రీకృష్ణుడి అభిప్రాయం చెప్పమంటారా అడిగారు అంటే నా చెప్పండి నా అభిప్రాయం ఏం లేదమ్మా శ్రీకృష్ణుడు చెప్పిన అభిప్రాయం చెప్తాను మీకు మీరు గేట్లు చదువుకుంటున్నారంటే గేట్లు చదువుకుంటున్నాను నాకు శ్రీకృష్ణుడు ఇష్టదైవం మరైతే మనకి చెప్పలేము మీకు శ్రీకృష్ణుడు ఇష్టదైవం అయితే మీరు ఇష్టదైవం చెప్పిన మాట నేను చెప్తున్నా మీరు కర్మ చేయాలి అది మీ ఇష్టదైవం చెప్తున్నాను పాయింట్ చెప్పారు రెండో పాయింట్ చెప్పాను చూడండి మీరు ఇప్పుడు కర్మ చేస్తున్నారు కానీ మీరు ఇది ఎంత చేసినా ఒక్కటే అనే ఒక రిసెంట్మెంట్ తోటి ఒక వ్యతిరేక భావంతో చేస్తున్నారు దాంతో ఆ కర్మ భారం అయిపోతుంది తర్వాత మీలో ఉండే అపోజిషన్ ఆవిడకి కూడా అపోజిషన్ కంట్రీ చేయొచ్చు అది అంతివ్యాధిలే మీ మనస్సులో వ్యతిరేక భావం ఉంటే ఆవిడకి కూడా వ్యతిరేక భావం కలుగుతుంది లేకున్నా కూడా కలుగుతుంది ఓ కిషన్ ఉంటే పెద్దదవుతుంది కాబట్టి మీరు వ్యతిరేక భావం లేకుండా ఆ శ్రీకృష్ణుడు చెప్పిన ఉపదేశాన్ని స్వీకరించి మీ స్వంత తల్లికి చేస్తున్నాను చేస్తున్నాననుకున్నట్టుగా చేయండి ఒక వారం రోజులు అలా చేయండి చేసే అలా మార్పు వస్తుందని చూడండి అని చెప్పాను ఇప్పుడు నాలుగు రోజుల తర్వాత వచ్చి ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అవి కూడా నార్మల్ అయిపోయారు పాపం ఇది ఒకటిలో అయిపోయింది నో త్రీ మంత్స్ తర్వాత అసలు ప్రాబ్లం ఎప్పుడో ఉన్నట్టే లేదు ఎవరికీ వెరీ ఉంటుంది కాబట్టి కర్మ ధ్యాయో హ్యకర్మణ మీకు ఇనఫ్ గ్రీవెన్స్ జెన్యున్ గ్రీవెన్స్ ఉన్నప్పుడు కూడా సహనాన్ని వహించి కర్మ సేవ కర్మ నీ నిత్య కర్మ డ్యూటీ అని చేయటమే పనిగా పెట్టుకుని అలా ముందుకు అడుగు వేయడానికి చాలా అవసరం కర్మధ్యాయో యకర్మ ఇప్పుడు సపోజ్ నేను ఎక్కడికో ఫైవ్ డేస్ కాస్ట్ వెళ్తా అయితే మీకు కర్మధ్యాయో యకర్మణ అన్న దానికి దృష్టాంతం చెప్తాను ఫైవ్ డేస్ కాస్ట్ వెళ్తా సరే మకాన్ ఇస్తారు అది సరిగ్గా ఉండదు భోజనం సరిగ్గా ఉండదు ఒక కాఫీ తాగి పాఠం చెప్పాలనుకుంటే కాఫీ దొరకదు వాళ్ళు సప్లై చేయరు నాకేం ఎక్కడ నా ఏదో నేను నాకు దొరకదు మైక్ పనిచేయదు ఈ రకంగా ఈతి భాషలు అంటారు చూసారా ఇవి అర్థాలు ఉంటాయి ఇప్పుడు నేనేం చేయొచ్చంటే ఆఫ్టర్ సెకండ్ డే అయితే వాసన వైపుడే హెంగా నేను రోజు నిజంగా సంచి గుడాలు బయలుదేరాను ఎందుకంటే మొన్న సాయంకాలంతో సభలు ఆఫరు క్లాసెస్ ఆఫరు అలా పొద్దున్నే నాకు ఎంత కితాబ్ పుట్టిందంటే ఐ డోంట్ కంటిన్యూ చేయాలి one second also I don't continue దోమ పుట్టేస్తున్నాయి దోమకి మనం ఉపాయం లేకుండా చేసేసారు పైగా దీని మీద మూడు ఇష్యూస్ దోమ దోమలకు ఏదైనా ఏర్పాటు చేయండి అంటే కూడా చేయదు ఎండ మండిపోతుంది ఏ వ్యవస్థ లేదు కాఫీ లేదు టీ లేదు భోజనం సంస్థ లేదు అన్ని విధాలు ఎవరు కలపించే వాళ్ళు లేదు ఏదైనా జీవులు చెప్పాలంటే చుట్టుపక్కల ఎవరు లేదు మాట్లాడిన మాత్రం తేడా మాత్రం చాలా కోపంగా ఉంది వచ్చేద్దామా మనం వచ్చేస్తే అక్కడ ఈ పక్కనే ఉంది రైల్వే స్టేషన్ సంచి పుచ్చుకుని అక్కడ గేట్ పేపర్ వేస్తున్నాయో వాళ్ళకి గట్టిన వెళ్ళిపోయాలని చెప్పేసి వచ్చింది హెల్ప్ చేస్తా వస్తాయి ఏమన్నా ఎవరండి వంద రూపాయలు అధికంగా వచ్చి రిజర్వేషన్ కంపార్ట్మెంట్ కూర్చుని అక్కడ వస్తాయి ట్రైన్ కార్లో కూర్చుంటా వస్తాయి ఆమె state and do the more than normal మామూలుగా నార్మల్గా అయితే ఆశీర్వదం చేస్తాం ఇప్పుడు కొంచెం బలంగా బ్లెస్ చేసి పర్టికులర్ గా బ్లెస్ చేసి బయటికి రావాలి ఎందుకంటే ఆ రెసిపీ ఉండకూడదు పర్వాలేదు నేను దృష్టాంతంగా చెప్పినప్పుడు పర్వాలేదు కానీ అది మన మనస్సులో రెసిపీ రెండోసారికి వెళ్ళదు అది వేరే సంగతి బట్ మొదలు పెడితే మనకు కర్మధ్యాయో కర్మ ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే మీ పని మీరు పూర్తి చేస్తే చేస్తూ ఇదొక సిద్ధాంతం అకర్మ కంటే కర్మయే గొప్పది ఫిఫ్టీ ఫిఫ్టీ సిచ్యువేషన్ కూడా అంచేతనే అసలు కర్మని ఒక వ్రతంగా మార్చేసుకోవాలి నిత్యకర్మ నిత్యకర్మలో కామ్యకర్మ ప్రసక్తి లేదు అసలు కామ్యకర్మం జరిగింది గీతలో వాటి ప్రసక్తి ఉండదు కర్మని వ్రతంగా మార్చుకోవాలి సో కమల వ్రతము కమల వ్రతము అంటే ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే మాకు అన్ని కండిషన్స్ సాటిస్ఫై మీకు చెప్పి నేను కర్మ చేస్తాము విద్యార్థి నాకు టేబుల్ ల్యాంప్ టేబుల్ ఫ్యాన్ కుర్చీ పెట్టి అక్కడ రెడీ చేసి పెట్టి రూమ్ నా సెపరేట్ రూమ్ నాకు ఇచ్చి ఇంట్లో ఎవరు అలర్లు చేయకుండా తప్పులు చేయకుండా కామ్గా ఉండేది నాకు బ్రేక్ఫాస్ట్లు లంచ్లు టీలు కాఫీలు ఓవర్ ఓవర్టీన్లు ఇచ్చేస్తావు ఉంటే నేను చదువుతాను అది పద్ధతి కాదు అలా ఈ మధ్యకాలంలో పిల్లల్ని తల్లిదండ్రులు అలాగే అలాగే తయారు చేశారు ఒకప్పుడు అసలు తల్లిదండ్రులు పట్టించింది చదువుకోవాలనుకుంటే చదువుకో లేకపోతే నీ ఎడుపులు దీపం ఉండేది కాదు అరికల్లాంతరం కావాలని చదువుకుంది అంటే వెళ్ళాలంటే అరికల్లాంతరం కావాలంటే అరికలాంతరం ఇక్కడ నుంచి పట్టుకుంటే నీకు ఇక్కడ మేమేం చేస్తాం పోతుంది కానీ కోప్పడేవారు ఏదో అరికల్లాంతరం కావాలి చదువుకుంది అంటే కోప్పడేవారు కోప్పడితే కోడిగుడ్డు దీపం పట్టుకుని చదువుకుంది అప్పుడు మా అమ్మగారు అన్ని త్వరగా అయిపోయిన అన్న మీకు అర్జులంతా కావాలన్నా కదా తీసుకోరా అని తీసుకొచ్చి ఆమె ఇచ్చి ఆమె వెళ్ళి కొనుక్కొని కొనుక్కొని ఇంకో అక్కడికి నేను కొడుతున్నాను ఈ అర్జులంతా అలా ఉంది మిత్రులంతా వెళ్ళింది కాదు ఈ ఓవర్టీన్లు హార్లిక్స్ ఎక్కడికి పేరు కూడా హార్లిక్స్ అంటే మా ఊళ్ళో మా గ్రామంలో ఒక పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నారు వాళ్ళ ఇంట్లో తాగుతారు హార్లిక్స్ అంటే అందరూ తాగే హార్లిక్స్ అలా ఉండేది ఒక గ్రామంలో ఒక ఆయన ఉన్నారు గ్రామ పెద్ద గ్రామ పెద్ద ఒక ఆయన ఉన్నారు గప్పుడు గారిని ఉండేవారు ఒక తిన్నారు వాళ్ళ ఇంట్లో తాగుతారు హార్లిక్స్ కానీ అందరూ తాగిస్తారు ఇక హార్లిక్స్ అలా ఉండేది రైతు వస్తుంది కదా అప్పుడు వస్తువు సమృద్ధి ఉండేది కదా వస్తువు ఉంది కాబట్టి అయినా సరే చదువుకుని బయటపడాలి కానీ నాకు అన్ని కండిషన్లు సాటిస్ఫై అయితే కమలం వ్రతము ఉంటాను కమలం వికసిస్తుంది ఫుల్ వికసిస్తుంది అందంగా వికసిస్తుంది తర్వాత సువాసనలను వెదజల్లుతుంది తుమ్మిదలకి మధుమనిస్తుంది కానీ ఉన్న సర్కంస్టాన్సెస్ ఎలా ఉంటాయి మురికి కోపంలో ఉంటాయి ఇంత మురికిలో నేను సువాసన ఎందుకు వెదజల్లాలి అందరూ ఈ మురికిలోకి నేను ఇంత అందంగా ఎందుకు వికసించాలి అందరూ ఆ విధంగా ఎంత అధ్వాన పరిస్థితుల్లో ఉన్నా సరే కష్టపడి పనిచేసి రిజల్ట్ చూపించాలి అప్పుడు మీరు సైంటిస్ట్ అవుతారు కానీ సైంటిస్ట్ కానీ లేకపోతే ఏ కర్మైనా అన్ని పరిస్థితులు అద్భుతంగా ఉంటే నేనేదో ఏదో ఉద్ధరిస్తాను అనే మాట అది సరిగ్గా ఇది కమలం కూడా కాబట్టి ఎప్పుడూ కూడా కండిషన్స్ బాగోలేమని చెప్పేసి కంప్లైంట్ క్రియా సిద్ధి సత్వే భవతి మహతాం నోపకరమే ఆ సత్వం అంటే ధైర్యం ఉత్సాహ బట్టి క్రియ సిద్ధిస్తుంది కానీ ఉపకరణాలను బట్టి కాదు రాముడికి ఏ ఉపకరణాలు ఉన్నాయి సైన్యం వానరులు రథం లేదు గుణం లేదు ఏనుగు లేదు వానరులు సైన్యం సముద్రం దాటానికి మార్గం లేదు రావణాసుడికి కోట లేదు ఏమీ లేదు ఇల్లు లేదు వాటి లేదు రావణుడు రావణాసుడికి ఎన్ని ఉండాలో అన్ని అల్టిమేట్ గా విజయం రావణుడు జరిగింది రావణుడు పరాధించాడు కాబట్టి క్రియాసిద్ధి ఉపకరణాలని బట్టి లభించడం ఉపకరణాలు ఉన్నా లేకపోయినా పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా మీరు కర్మే చేయాలి ఒక అత్తగారు చాలా పరుషంగా మాట్లాడేవారు చాలా అసహ్యంగా మాట్లాడేవారు ఈ కోడలకి పని చేయాలంటే కూడా మనసుకి ఏ ఉత్సాహం లేకుండా ఉంది అప్పుడు ఏం చేయాలి అని నన్ను అడిగారు నేను చెప్పాను మీరు సపోజ్ అలా పరుషంగా మాట్లాడుతున్నాను మీరు చక్కని కాఫీ ఆయనకి ఫస్ట్ క్లాస్ ఫిల్టర్ కాఫీ ఆవిడ కాఫీ అంటే ఇష్టమైన కాఫీ అంటే ప్రాణం వెరీ గుడ్ ఆవిడకు బాగా ఇష్టమైనట్టు మీకు తెలిసింది కదా మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ క్లాస్ ఫిల్టర్ కాఫీ తయారు చేసి ఆవిడ పరసంగా మాట్లాడుతున్న సందర్భంలో తీసుకెళ్ళి అత్తయ్య గారు తీసుకోండి అని ఇచ్చేసి మీరు తిన్నప్పుడు వాపస్ అప్పుడు ఏమవుతుంది చూడండి ఆవిడ పరిస్థితి ఆవిడ ఆ కాఫీ తాగి ఆవిడ పశ్చాత్తాపడుతుంది ఎందుకు మనం పరసంగా మాట్లాడుతున్నాం ఏం సాధిస్తుంది వాళ్ళు కాబట్టి సో కమల వ్రతం దీన్ని కమల వ్రతం ఎదురువాడు ద్వేషిస్తే మనం ప్రేమిస్తాం ఎదురువాడు పరసంగా మాట్లాడితే మనం ప్రేమగా మాట్లాడతాం పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా మన వంతు కర్తవ్యాన్ని మనం చేస్తూ ఉంటాం ఇప్పుడు మీకు నిత్య ధర్మానుష్ఠానంలో ఉన్న రహస్యం ఏంటంటే నిత్య ధర్మకి అన్ని అన్ని ఉపకరణములు పర్ఫెక్ట్ గా ఉండాలనే రూల్ ఇతరులు మీకు సహాయం చేయాలనేటువంటి కండిషన్ ఏమి అదే కామ్య కర్మ అలా కదా కర్మలో అన్ని పర్ఫెక్ట్ గా ఉండాలి కర్మలో మీకు ఏ పర్ఫెక్షన్ లేకపోయినా whatever little things are available whatever little facilities are there అని కాదు దాంతో మీకు కర్మ అయిపోతుంది మీరు కర్మ చేయాలంటే మీకు ఇలాంటి వేషాలు ఏమి సంధ్యావందనం అంటే కర్మ ఉందనుకోండి ఓ చిన్న నీళ్ళు కదా నీళ్లు లేకపోతే చెరువు పాత్ర ధరలు ఏం లేకపోతే చెరువు ఉంటే సార్ మావిడాకు ఉంటే సార్ మావిడాకు కూడా లేకపోతే చెరువులో నేలలో చేపెట్టి ఆచరణ చేసేది ఏ కండిషన్స్ సాటిస్ఫై లేదు అదే మీరు ఒక ధనాల్లో దేన్నో అపేక్షించి మీరు ఒక పూర్తి చేశారనుకోండి ఏ కండిషన్ తేడా వచ్చినా తగ్గిపోతుంది ఏ కండిషన్ తేడా రానిపించలేదు తేడా వస్తే ప్రతి వాళ్ళు కూడా సో మీ సాంఘికర్మంలో అలాగే ఉంటుంది అన్ని సమస్యలే కాబట్టి కమల వ్రతము అన్నది కర్మానుష్ఠానంలో నిత్య కర్మానుష్ఠానంలో గొప్ప వ్రతం కంప్లైంట్ అనేదే ఉండకుండా మన వంతు కర్మలు మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం ఏ ఫెసిలిటీ ఉందో వాటితోటే ఇది ఒక వ్రతం నియతం తెలుగు కర్మత్వం రెండవ వ్రతం ఉన్నది కర్మ ధ్యాయో కర్మణ హాని సందర్భంలో చందన వ్రతము అంట చాలా గొప్ప స్వామి వివేకానంద జీవితాన్ని చందనం వ్రతంతో పోలుస్తారు చందనం వ్రతం అంటే చందనపు చెక్క గంధపు చెక్క ఉంటుందే దాన్ని రాతి మీద అరగదీస్తే అది సుగంధాన్ని ఇస్తుంది ఇంకొంచెం అరగదీస్తే సుగంధాన్ని మళ్ళీ అరగదీస్తే సుగంధాన్ని ఇంకా ఆఖరికి వచ్చేస్తుంది ఆ చెంట విసరం ఉంటుంది దాన్ని ఇలా మొత్తంతో నొప్పిగా తరగదీస్తే సుగంధాన్ని చెక్క లేదు అయితే చెక్క ఆ ఆఖరి క్షణం వరకు కూడా సుగంధాన్ని ఇస్తుంది దీన్ని చందనామృతం అంటే ఏంటి యవ్వనంలో ఉన్నప్పుడు కష్టపడి పనిచేస్తాం మధ్య వయసులో వచ్చినప్పుడు కష్టపడి పనిచేస్తాం ఇతరులకు సుగంధంలాగా పనిచేస్తాం మన కర్మ వల్ల ఇతరులందరూ కూడా ఆనందపడే విధంగా వాళ్ళు ప్రయోజనాన్ని పొందే విధంగా కష్టపడి పనిచేయాలి పెద్ద వయసు వచ్చేసినా సరే కష్టపడి పనిచేయాలి ఇంకా రేపు చచ్చిపోతారనగా కూడా ఇవాళ కూడా కష్టపడి రేపు కూడా కష్టపడి పనిచేస్తారు పనిచేసి ఆ ఆ పని వల్ల పది మందికి ఉపకారం కలిగేట్లా పనిచేసి ప్రారంభించారు దాన్ని చందనం వల్ల చందనం దీంట్లో ఈ చందనము చెప్తా నాకేం లాభం కలుగుతుంది అనే ప్రశ్న లేదు అలాగే వీరు కూడా తాను చేసే కర్మ విషయంలో నాకేమిటి ఒరిగింది అని మాట వై ప్రశ్నే ఉండదు కేవలము సుగంధాన్ని వెళ్ళాలి మనం చేసి కర్మ వలన నలుగురు ప్రయోజనాన్ని పొందుతున్నారా లేదా ఇతరులకు లాభం కలుగుతుందా లేదా ఇతరుల హృదయాన్ని స్పృశిస్తుందా లేదా బస్ అదే తీసుకోవాలి ఇతరులకి మనం చేసే కర్మ వల్ల ఇతరులకి ప్రయోజనం ఒకటి కావచ్చు నలుగురు కావచ్చు పది మంది కావచ్చు ప్రయోజనం సిద్ధిస్తోంది అని కనుక మనకి స్పష్టంగా కనపడుతూ ఉంటే ఆ కర్మను అలా చేసుకుంటూ కూడా లాస్ట్ బ్రెత్ వరకు చేసుకుంటారు ఈ చందన వర్గంలో ఉన్నవాడికి రోగాలు వస్తూ ఉండాలి ఏ రోగాలు వస్తాయి వచ్చి వస్తే వాటి లేకుండా స్వామి వివేకానంద మధ్యాహ్నం పదకొండు గంటలకి ప్రాణం ఇచ్చుకుంటారు కలకత్తా ఆయన రోజు క్లాస్ చెప్పేవారు సిద్ధాంతపరమైన పాఠం చెప్పేవారు వ్యాకరణం చెప్తుంది వేదాంతంతో పాటుగా వ్యాకరణం కూడా రెండు కలిసి ఉంటాయి ఇప్పుడు వేదాంతం వ్యాకరణం కలిసి ఉంటాయి తర్కం వేదాంతం కలిసి ఉండవు వేదాంతం వ్యాకరణం కలిసి ఉంటాయి తర్కం ఏమైనా జరుగుతుంది వేరే వేదాంతం వ్యాకరణం ఇది గోటు కదా సంప్రదాయం అది సంప్రదాయం సంప్రదాయం అంటే అలా ఉంటుంది సంప్రదాయం దానికి అర్థం అది వేదాంతం వ్యాకరణం కలిసి ఉంటాయి అది సంప్రదాయం అంతేగాని పరిశోధనం చేసే ముందు ఆవకాయ వడ్డించకండి పరిశోధన అయిపోయిన తర్వాత ఆవకాయ వడ్డించండి ఇది సంప్రదాయం అది కాదు సంప్రదాయం అది అదో కష్టం అది భేద ఇష్టం రెలవెన్స్ కానీ సంప్రదాయం కాదు సంప్రదాయం అంటే సమ్యక్ ప్రధానం జ్ఞానానికి సంబంధించిన సమాచారం ఆయన వేదాంత పాఠం వ్యాకరణ పాఠం చెప్పి పదకొండు జరిగింది అంతకుముందు నాలుగు వారం అంతకుముందు వారం నుంచి ఒక్కో బాగులేదు ఏదో ఏదో విషయంలో సంథింగ్ రోజు క్లాసులు నడుస్తున్నాయి ఆఖరిని పాఠం చెప్పి ఇప్పుడు అసలు చెప్పలేని పాఠం వెళ్ళి మంత్రం మీద అలా పడుతుంది ఈ దాని చందనం వ్రతము అంటారు వీళ్ళు ఏం చదువుతారు ఏం పాఠం వస్తుంది చెప్పినా వాళ్ళు ఒకపైన ఉంటారు ఒక రూపం ఇస్తున్నారు అన్ని మర్చిపోతారు కనసం లేదు కనసం లేదు అంటూ ఉండాలి కానీ కంప్లైంట్ కింద మార్చకూడదు లేకపోతే ఇవేది ఎందుకు చెప్పినా ఒక ఏం లాభం అని అలాగే లాభాపేక్ష ఉండకూడదు సో ఏది మనకేం వచ్చిందన్నది కాదు మనం ఎంత ఇవ్వగలిగాము అది చందనం చందనం వ్రతం యొక్క లక్షణం ఏంటంటే లాస్ట్ బ్రెత్ వరకు కమల వ్రత లక్షణం వేరే కమల వ్రతమే చందన వ్రతం అయితే రెండు హోదాతో సరిపడుతుంది everything is different from the మూడో వ్రతం ఉంది దీన్ని ఇక్షుదండ వ్రతం ఇక్షుదండ వ్రతము అంటే తిరుగుతుందనుకోండి గన్న దాన్ని మీరు క్రష్ చేస్తారు క్రష్ చేస్తారు దాన్ని క్రష్ చేస్తే అది ఎదురు పెడతారు అదే మీరు ఇంకో కట్టింగ్ ఏదైనా క్రష్ చేస్తే ఎదురు తిరుగుతుంది ఇది ఎదురు తిరగదు క్రష్ అవుతుంది ఇది కానీ మధురమైన రసాన్ని తను క్రష్ చేస్తున్నావు కానీ పని తిరగదు మధుర రసాన్ని ఈ ఇచ్చుదన్న వ్రతానికి అంటే వీరు కర్మ చేస్తూ ఉంటారు వీళ్ళని పరిస్థితులు క్రష్ చేసేస్తూ ఉంటారు అటువంటి వ్యతిరేక పరిస్థితుల్లో శత్రువుల హింసపోతున్నారా అన్నట్టుగా కష్టపడిపోతూ కష్ట అయిపోతే కర్మ చేస్తూ ఉంటారు కానీ ఆ కర్మని మాత్రం చేరాలి అది ఇచ్చుదన్నా వెరీ స్పెషల్ క్యాంప్ మీకు దృష్టాంతం నాజీ కాన్సన్ట్రేషన్ క్యాంప్ గురించి మీరు వినుంటారు ఆస్ట్రిక్ కాన్సన్ట్రేషన్ క్యాంప్ లో ఒక ఈ భీష్ముడు భీష్ముడితోనే ఉంది వీళ్ళందరినీ అక్కడ పెట్టి వాళ్ళ చేత నడ్డి విరిగిపోయి పని చేయించేసి ఇంకా వాళ్ళ పని చేయడానికి అర్హులు కాదు అన్నప్పుడు వాళ్ళని గ్యాస్ తోటి మద్దతు చేస్తారు చేసేవారు అలా చేసేవారు అలా చాలా మందిని యాతనా శిబిరములు అంటారు కేవలం వాళ్ళు జూ అయిన కారణంగా అరెస్ట్ చేసి వాళ్ళకి పని చేయించుకుని చేస్తారు అలాగే అన్నమాట అటువంటి స్థితిలో ఒక మేస్త్రి గోడ పడుతూ ఉంటుంది మేస్త్రి ఒక కన్స్ట్రక్షన్ వర్క్ ఉపయోగించుకుంటున్నారు స్కిల్ఫుల్ వర్కర్స్ ని దేవిస్తూ తీయాల ఎందుకంటే వాళ్ళ అవసరం ఉంటుంది కదా సో ఈ మేస్త్రి గోడ కడుతున్నాడు అది విధంగా అందిస్తున్నాడు ఈ గోడ కట్టడం చాలా కన్స్ట్రక్ట్ గా గోడ కడుతున్నాడు ఈ విధంగా అందించి వాళ్ళు అడుగు అంటారు అయిపోయింది నువ్వు ముసలాడు అయిపోతున్నావు ఇంకో పదిహేను రోజుల్లో నీకు ఓపిక ఉండదు అప్పుడు నువ్వు జడతేస్తారు ఇప్పుడు గట్టి గోడ అంత పర్ఫెక్ట్ గా కట్టేయటం లేదు మామూలుగా మొత్తంగా కడితే చాలు ఏదో అంతల్లా కౌంట్ చేసేసి ఆ లంబము అవి కూడా అంత పర్ఫెక్ట్ గా కట్టేస్తున్నారు అని అంటారు వ్యతిరేకించారు అంటే వాళ్ళు చిన్న చూసి పదిహేను రోజుల తర్వాత సంబరంగా ఈవేళ కంటినా కూడా లాస్ట్ ఇతర వరకు నేను పర్ఫెక్ట్ గానే పెడతాను నా చేతిలో కట్టిన గోడ అది వాడు కట్టమన్నవాడు దృష్టిలో వచ్చి వారు నన్ను చంపి హంతకులే కావచ్చు కానీ నేను గోడ కట్టానంటే అది పర్ఫెక్ట్గానే ఉండాలి యాతనా శిబిరం లోపల కట్టిన గోడ కూడా పర్ఫెక్ట్గానే ఉండాలి ఎందుకంటే నేను చేసే కర్మకి వారు నాకు చేసే కష్టానికి సంబంధం లేదు దీని పరిస్థితి దాని పరిస్థితి నేను ఆ విధంగా డిసోసియేట్ చేసేసి రెండింటినీ కనెక్ట్ పెట్టకుండా కనెక్షన్ ఇవ్వకుండా మనం గా చేసుకుంటాను హీ సర్వైవ్ అంటే చిత్రం ఏంటంటే అతను సంప్రదించారు ఎందుకంటే మనిషి నేస్తాం సో అతను అతను సర్వైవ్ అవుతాడు ఈ లోపల రాసిన పూర్తి పూర్తవుతుంది సర్వైవ్ అవుతాడు అప్పుడు అతను లో రాస్తారు విషయం నేను చదివి ఆశ్చర్యం ఆ డైలాగ్లో సో ఆ విధంగా క్రష్ చేసేస్తున్నప్పుడు కూడా ఇచ్చు దండాన్ని క్రష్ చేసేస్తున్నప్పుడు అది మధుర రసాన్ని అందిస్తుంది ఎవరికి క్రష్ చేసి వాడికే అంతేగాని వీడు నన్ను వ్యతిరేకంగా చేస్తున్నాను కాబట్టి నేను వీళ్ళకి కర్మలు చేయను కానీ మన భారతదేశ పరిస్థితి ఎలా ఉంది ఈ శాస్త్రం ఆ సమాజం అలా ఇంకేతనే మనం సూపర్ పవర్ కాలేకపోయాం అయితే అమెరికా నుండి ముందు మనం సూపర్ పవర్ అవ్వాలి అమెరికా సూపర్ పవర్ అయిందంటే ఎలా అయిందంటే మన మూలంగానే అయింది సూపర్ పవర్ మనమే అక్కడ మెయిన్ కల్పన కేవల చంద్రుడి మీదలో లేకపోతే అంతరిక్షంలో వెళ్ళిన వాళ్ళలో కల్పన కేవల ఇండియం లేదు తర్వాత హబుల్ టెలిస్కోప్ మొదలైన వాటిలో చంద్రశేఖర సుబ్రహ్మణ్యం ఇది ఇండియన్ సైంటిస్ట్ హరగోవింద పురాణ డిఎన్ఏ సింథసిస్ చేసినవాడు ఇండియన్ హార్ట్వేర్ కనిపెట్టినవాడు ఇండియన్ ఈ చిప్స్ యూనియేటర్ చిప్స్ వస్తున్నాయి దాన్ని కనిపెట్టినాయి ఇండియన్ కూడా ఇండియన్ వాళ్ళు మేజర్ ఇన్వెన్షన్స్ అన్ని ఇండియన్స్ సొసైటీలో కానీ ఆ ఇండియన్స్ అక్కడ మిలియన్ ఉంది అక్కడ సంపదను సృష్టిస్తున్నారు ఇక్కడ హండ్రెడ్ మిలియన్ ఉంది కూడా ఏడో వెళ్ళి కొట్టేసుకుని ఒకరిని ఒకరిని చంపేసుకుని కొట్టేసుకుని హోలీ పండగ హోలీ పండుగలో పెద్ద పెద్ద దెబ్బలాడుతున్నారు బాంబే పోలీసు ఫైరింగ్ ముగ్గురు మరణించారు ఏ హోలీ పండగ ఈ వర్గం వల్ల ఆ వర్గం ఏ వర్గాలు సో ఈ రకంగా చాలా కలుషితమైనటువంటి సమాజ స్థితి నాకు కనబడుతుంది కానీ శాస్త్రము చాలా ఉన్నతమైన స్థానంలో శాస్త్రం వెరీ ఇంట్రెస్టింగ్ ఇచ్చుదండం వ్రతము ఈ ఇచ్చుదండం ఎలాగంటే నన్ను ఎలా చెప్తారంటే దాన్ని క్రష్ చేస్తే మధుర రసాన్ని ఇస్తుంది ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తానంటే దాన్ని మళ్ళీ ఇలా మొదలుపెట్టి మళ్ళీ మళ్ళీ మధుర రసాన్ని ఇలా తిండి మళ్ళీ మళ్ళీ మధుర రసాన్ని ఇస్తుంది పక్కన బాగా పక్కన వాళ్ళకి ఆవు గేదె వచ్చి దాన్ని నవ్వుతుంది మళ్ళీ మధుర వస్తుంది అలా అది మధుర ఈ ఆవు నవ్వేసి కొంతసేపు అది విడిచిపోతుంది అది ఈ లోపల ఏదో వచ్చి వాళ్తాయి వాటికి మధుర రసం ఈ లోపల మట్టిలో కలుస్తుంది మట్టికి మధుర రసాన్ని ఇస్తుంది అలా మాధుర్యాన్ని పంచి పెడుతూనే ఉంటుంది ఓవైపున సరస్సు అవుతూనే ఉంటుంది మాధుర్యాన్ని ఇస్తూనే ఉంటుంది ఇది ఇచ్చుదండ వ్రతం అల్టిమేట్ గా హేమవ్రతం ఇది నిత్య కర్మానుష్ఠానం కర్మయోగం యొక్క లక్షణం హేమవ్రతం ఇది చెప్పాను కదా మీకు బంగారాన్ని మీరు పుటం పెట్టినప్పుడల్లా అది ప్యూరిఫై అవుతుంది ఒకసారి పుటం అంటే నిప్పుల్లో వేసి కరిగిస్తే అది పుటం పెట్టడం ఉంటాం పురుషుల్లో వేసి కరిగిస్తాం సో ఓసారి కరిగిస్తారు కరిగిస్తే అది ప్యూరిటీ పెరుగుతుంది మళ్ళీ కరిగిస్తారు మళ్ళీ ప్యూరిటీ పెరుగుతుంది మళ్ళీ పెరుగుతారు మళ్ళీ పెరుగుతుంది ఈ విధంగా ఈ కర్మయోగాష్ఠానాన్ని చేసుకుంటూ పోతుంటే మీరు అంతఃకరం శుద్ధమైపోయి మీరు ఆత్మజ్ఞానం యొక్క జీవనం అది హేమం సో ఈ విధంగా నిత్య కర్మానుష్ఠానం ఒక వ్రతంగా మనం మార్చుకుని జీవించాల్సి ఉంటుంది అని అర్జునుడికి శ్రీకృష్ణుడు ఉపదేశం అర్జునుడు అంటాడు నేను కర్మ చేయను ఉపకృతున్నాను శ్రీకృష్ణుడు అంటాడు నువ్వు కర్మ ద్వారా లోపోపకారం ద్వారా దేవుడు నువ్వు కర్మలు మానవ కూర్చుంటే నీకు భోజనం కూడా దొరకదు శరీర యాత్రాపించే నా ప్రసిద్ధేద అకర్మణ అకర్మణ మంచిని ఏకవుతుంది కర్మచేతం మానేయడం వల్ల నీకు శరీర యాత్ర కూడా నడవదు ఓ మహా ఒక సాధువు ఒక ఆయన ఉంది ఆయన ఓ ఆశ్రమానికి వెళ్ళారు ఆశ్రమంలో రూమ్ ఇచ్చారు భిక్షాది చేస్తున్నారు జనరల్ గా సెవెన్ డేస్ తోట వాళ్ళు మాట్లాడతారు నార్త్ ఇండియాలో ఒక సంప్రదాయం ఆ సంప్రదాయం ఏంటంటే సన్యాసిని సెవెన్ డేస్ దాకా క్వశ్చన్ చేయొద్దాం కొన్ని ఆశ్రమాలు త్రీ డేస్ దాకా క్వశ్చన్ త్రీ డేస్ దాకా మాట్లాడతారు ఏం మాట్లాడాలి అసలు ఆయన ఆయన ఏం డిస్టర్బ్ చేయాలి సరే సెవెన్ డేస్ అయింది సెవెన్ డేస్ అయిన తర్వాత ఇంకా ఇంకా అడిగారు మీరు ఏమిటి ఎంతకాలం ఉంటారు ఏం చేస్తారు మీరు అయితే ఆయన చెప్పారు నేను స్వామిని నేను నామజపం చేసుకుంటూ ఉన్నాను ఇదే చేస్తాను అని చెప్పారు అంటే వాళ్ళు చెప్పారు మీరు నామజపం చేయండి పర్వాలేదు ఆశ్రమానికి కొంచెం పనులు కొన్ని ఉన్నాయి మీరు చేయదగిన పనులు ఏమైనా ఉన్నాయా ఉదాహరణకి ఆశ్రమానికి పాఠాలు క్లాసెస్ ఉన్నాయి మీరు ఏదైనా క్లాస్ చెప్పగలరా నేను క్లాస్ చెప్పను నాకు శాస్త్రం అంతా వచ్చేసినా దాన్ని చెప్పను ఓకే పోతే ఆశ్రమానికి వచ్చినటువంటి భక్తులు వస్తూ ఉంటారు ఋషికేశ్వర చోట భక్తులు వస్తూ ఉంటారు వాళ్ళకి గైడ్ కింద ఆశ్రమంతో చూపిస్తూ ఉండటం వాళ్ళకి కొంత రిలేషన్ వర్క్ కింద చేస్తారు రోజు నలుగురు ఐదు ఫ్యామిలీ చేస్తారు వాళ్ళ రిలేషన్ చేయండి అంటే నో నా కదా అర్థం వస్తుంది ఓకే మీకు అకౌంట్ రోజు రెండు గంటలు అకౌంట్ చూస్తారా నో మా నామగతాన్ని రద్దు వస్తుంది ఓకేనండి మీరు బుక్ షాప్ దగ్గర ఉండి వచ్చిన వాళ్ళకి బుక్ షాప్ను అక్కడ మాలలు పుస్తకాలు విభూతి పొట్లాలు ఇవే ఉంటాయి అవి అమ్ముతూ ఉండండి అకౌంట్ అది మెయింటైన్ చేసుకుంటూ ఉండండి నామజపం చేసుకుంటూ ఉండండి నో నో నాకు నామజపానికి అది అర్థం అని చెప్పారు చెప్తే వాళ్ళన్నారు మీరు వెళ్ళి రండి అని చెప్పారు ఆయన వచ్చేసారు వాళ్ళు ఉన్నారు ఇవ్వాలి ఈ షిఫ్ట్ అయిపోవడం ఒక ఆశ్రమం నుంచి ఒక ఆశ్రమం ఒక ఆశ్రమం నుంచి ఒక ఆశ్రమం షిఫ్ట్ అయ్యేప్పటికి పది అష్టమాలు షిఫ్ట్ అయ్యారు ఆయన పది కాదు యాభై అష్టమాలు షిఫ్ట్ అయ్యారు ఋషికేష్ అయిపోయింది హరిద్వార్ అయిపోయింది హైదరాబాద్ అయిపోయింది నేను ఏమీ చేయను నామజపం చేసుకుంటాను మీరు నాకు భోజనం పెడుతూ ఉండండి అంటే ఎవరు చేస్తారు ఎవరు చేయాలి ఎవరికి ఈ ఎగ్జాంపుల్ నేను ఎవరికి చెప్తున్నా సన్యాసి విషయంలో చెప్తున్నాను ఇది సాధు సాధు అంటే అసలు జనరల్లీ ఈయనేదో ప్రొడక్టివ్ వర్క్ చేయాలని సమాజం ఎక్స్పెక్ట్ చేయదు అది స్పైట్ ఆఫ్ దాట్ ఈ సైన్స్ డిఫికల్ట్ టు ఎందుకంటే ఎంత సాధు అయినా కూడా something he has to contribute something has to contribute నిజానికి మాట వచ్చింది ఒకసారి నేను శ్రవణం చేస్తూ ఉంటాను సీడీలు అవి నేను రోజు శ్రవణం చేస్తూ శ్రవణం చేయడం మీ సొంత సాధన నువ్వు అర్చనాలు ఇచ్చేసి కంట్రిబ్యూషన్ చేయటం అడిగారు నువ్వు నీ సొంత సాధన నీకు దీంతో కన్ఫ్యూజ్ చేయదు శ్రవణం నువ్వు చేస్తుంది నేను ఎవరి కోసం చేస్తావు శ్రవణం నీ సొంతం కోసం నువ్వు చేసుకుంటావు అది నీ రూమ్లో నువ్వు చేస్తావు అర్చనాన్ని నువ్వేం కంట్రిబ్యూట్ చేస్తావు నేనేమీ చేయలేను చేయలేదంటే ఎలా కుదురుతుంది ఈ అర్చనలో చిన్న చిన్న యూనిట్ ఉంటుంది యూనిట్ అర్థం ఏంటంటే అర్చనానికి భోజనం నిమిత్తం డోనర్స్ కొంతమంది ఉంటారు పర్ డే అయ్యి ఖర్చు ఇచ్చే డోనర్స్ ఉంటారు ఆ రోజు వాళ్ళ పేరు మీద ఆశ్రమంలో ఉందంటే భోజనం ఏర్పాటు చేస్తున్నారు అది ఏం చేయాలంటే ఇలాగా ఈ రోజు మీ పేరు మీద ఇక్కడ భోజనం ఏర్పాటు చేశాను మీరు ఇచ్చిన ధనాన్ని నేను సద్వినియోగం చేసాము మేము మాట రాసి సంతకం పెట్టి ప్రసాదమా ఉంటుంది దానికి సంతకం మాట పెట్టి ఓ చిన్న ప్రసాదం కవర్లో పెట్టి వాళ్ళ అడ్రస్ రాసి పంపించాలి ఇలాగే ఉంటుంది రోజు ఒక కవర్ ఒకటి బ్యాగ్ చేసి పంపించాలి కొత్తగా ఏమైనా వస్తే నోట్ చేసుకుంటాను అలా రిజిస్టర్ తినంటారు ఈ పని చేయండి అన్న నేను చేయను నా శ్రవణానికి అర్థొస్తుందంటే మీరు ఆశ్రమం నుంచి బయటకు వెళ్ళమని చెప్పాను కాబట్టి ఈవెన్ నేను మనోద్దేశం ఏమంటే ఈవెన్ ఫర్ సన్యాసి నేను ఏ కర్మ చెయ్యను అంటే శరీర యాత్ర నడవదు సన్యాసి కూడా శరీర యాత్ర నడవదు సన్యాసి కూడా కష్టం పనిచేయాల్సింది శరీరయాత్రకమైన కోసమైన అయితే శరీరయాత్ర ఎలా నడుస్తుంది సో కాబట్టి అకర్మణ శరీరయాత్ర అలాంటిది గృహస్థితి చెప్పాలండి ఏమైనా రిటైర్ అయిపోయి నేను ఏ పని చేయను ఇంట్లో కూర్చొని మీకు తెలుస్తుంది రిటైర్ అయిపోయిన ఏ పని చేయను అక్కడ రిటైర్ అయ్యి కూడా ఏదో కొన్ని పనులు చేస్తూ ఉండాలి చదువుకోవాలి క్లాసుకి వెళ్ళాలి చిన్న చిన్నగా పనులు చేసుకోవాలి ఏదైనా అకౌంట్స్ ఉంటే తీసుకెళ్ళాలి ఫైనాన్షియల్ హెల్ప్ చేయాలి అన్ని విధాల సపోర్టింగ్ గా ఉండాలి కానీ పురుషుడు కానీ స్త్రీ కానీ నేను ఏ పని నేను నేను కూర్చుంటానంటే ఓ రోజు రెండు రోజులు నడుస్తుంది తర్వాత మనం తర్వాత ఇబ్బంది అయిపోతుంది వాళ్ళకి ఈ వ్యక్తికి రోగం వస్తుంది ఏ ఏ పని చేయకుండా కూర్చుంటే రోగం వస్తుంది మనస్సుకి మంచిది కాదు శరీరానికి మంచిది శరీర యాత్ర కూడా ఉండాలి ఇది సాధువుల గురించి ఇలా ఉంటే రిటైర్ వాళ్ళ విషయంలో అలా ఉంటే practical life situation what speak of young and energetic people like Arjuna కాబట్టి ఎప్పుడు కూడా కర్మ నిత్యకర్మానుష్ఠానం నిత్యకర్మ డ్యూటీ బేస్డ్ కర్మ దాని విషయంలో ఎప్పుడు వెనకాడదు ఇది ఒక సిద్ధాంతం తర్వాత నేను సాధువులను చాలా చెప్పాను కాబట్టి ఆ సందర్భంలో చెప్తున్నా ఆశ్రమాల పేరుతో జనులు విక్టింగ్స్ ఉంటారు అది కాకుండా ఆశ్రమ నిర్వాహకులు జాగ్రత్త నేను ఎంతో మంది చూసాను నిజానికి ఇది విక్టింగ్స్ సిస్టమ్ ఆశ్రమం అనే ఒక సిస్టమ్ కట్టడం దాంట్లో ఒకరిని పనిలో పెట్టుకోవాలి వాడి చేసిన బోధన పని చేయాలి నువ్వు కర్మయోగం చేస్తున్నావు అనుకోండి వాడు ఏం చేస్తున్నాడో తెలియదు కర్మయోగం అంటే ఏదో కూడా తెలియదు వాడికి జ్ఞానం ఏమి ఉండదు వారికి పాఠం చెప్పేది ఉండదు వారికి తపస్సు చేసుకోమని తపస్సు చేసుకో ఈ రకమైన నియమాన్ని పెట్టుకో ఆహార నియమాన్ని పెట్టుకో మన నియమాన్ని పెట్టుకో ప్రజస్తమ గుణాలు తగ్గించుకో సత్వ ఏమీ ఉండదు థింకింగ్ వాడికి ఏ వికాసము ఉండదు వారికి ఉన్న శక్తి యుక్తి అంతా కూడా ఆశ్రమం తమది వాడుకోవడం గోడలు కట్టడానికి బిల్డింగ్ కట్టడానికి దానికి వాడుకోవడం వారు దీని కర్మయోగం అని పేరు పెట్టి వారు మొట్టమొదటి ఉత్సాహంతో చేస్తారు వన్ ఇయర్ చేస్తారు టూ ఇయర్స్ చేస్తారు త్రీ ఇయర్స్ చేస్తారు ఆ తర్వాత వాడికి వికాసం వచ్చింది ఎందుకంటే వాడు గ్రహించేసి దేవుడు అంతరంగ వికాసం ఉండదు నాలుగు ఏమి గ్రహించేది తపస్సు లేదు నా తప్ప లేదు ఎంతసేపు ఈ కథలు సిమెంట్ ఇదే సో లేకపోతే పత్రికలకి స్టాంపులు తీసుకో ఇలాంటి సేవ దీనికి సేవలు పేరు ఇదే ఉంటుంది ఇలాంటి చేసి చేసి ఆఖరి వాడు ప్రపంచంలో ఎందుకు పడుతుంది ఆశ్రమంలో మీరు నేర్చుకున్నది నిత్యం వస్తే నాకు అలాగా అలాంటి పరిస్థితులు మనం చాలా మంది చూస్తూ ఉంటాం అలాంటిది చేయకూడదు ఎప్పుడూ జగత ఆశ్రమ నిర్వాహకులు మన దగ్గరికి వచ్చిన భక్తుడికి గృహస్థునికి మనం ఏమీ అందజేయగలిగామో చూసుకోవాలి కానీ వాటి వల్ల మనం ఎంత సేవ చేయించుకోగలము వీడు ఎందుకు మనకు ఉపయోగపడతారు వీడి ద్వారా మనం ఏ సేవ చేయకపోవచ్చు ఆశ్రమాన్ని ఏ రకంగా వినియోగం చేసుకోవచ్చు అనే దృష్టి చాలా తప్పదు అలా చేయటం వల్ల మనం అన్యాయం చేసిన వల్ల కాబట్టి ఆశ్రమ నిర్వాహకులు పెద్దలు ఈ విషయాన్ని కూడా ఆలోచించుకోవాలి తర్వాత గృహస్థులు కూడా ఆశ్రమానికి వెళ్ళినప్పుడు మనము ఏ విజ్ఞానాన్ని సంపాదించుకుంటున్నామో చూసుకోవాలి కానీ అంతేగాని ఆశ్రమాన్ని పాపులు చేస్తే ఎందుకు మీరు ఆశ్రమాన్ని పాపులు వేసుకుంటుంది ఏమిటి ఆశ్రమం హ్యాస్ బికమ్ పాపులర్ బై అంతేగాని దాంట్లో ఇన్హరెంట్ గా వర్క్ చేయలేకుండా దాని గురించి అలంకారాలు చేసి పాపులైజ్ చేస్తుంటే it becomes a kind of wild activity and దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు సమాజానికి ఉపయోగం ఉండదు వీడికి ఉపయోగం ఉండదు అల్టిమేట్లీ ఇది పర్సన్ బికమ్స్ ఎదుగుతుంది తిరిగిపోతుంది సో కనుక ఆశ్రమ నిర్వాహకులు పెద్దలు కూడా ఎవరు వ్యక్తిగా చేస్తారు వాళ్ళ పూర్ణ ప్రయోజనాన్ని వాళ్ళకి ఉండాలి మన దగ్గరికి వచ్చేదంటే వాళ్ళు నిండా ప్రయోజనాన్ని పొందాలి అందుకోసమే ఆశ్రమం ఉంది ఆశ్రమం అలా కాకుండా వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసే స్థితికి వెళ్ళింది అంటే ఆశ్రమం దానివల్ల చాలా తప్పదు అలా ఎందుకు చేసింది ఒక విషయం ఎనివే సందర్భంగా చెప్పాను సో శరీర యాత్ర కూడా మీకు సాగకుండా అయిపోతుంది కర్మానుష్ఠానం చేయకపోతే కాబట్టి అర్జున ఇదేముంది నేను ఒంటికి తిరిగి సన్యాసం తీసుకుంటే అప్పుడు సక్రమంగా అయిపోతుంది అనేటువంటి పూర్తిగా వెనకాల వెళ్తూ ఈ కారణం భాష్యం చూద్దాం ఏవం అత అంటే అతను ముందు శ్లోకానికి దీనికి కార్యకారణ భావం హేతు హేతు హేతుమద్భావం ఉంది అక్కడ మనసా నియమ్య అన్నది హేతు ఇది హేతు హేతుమత్ మనస్సుతోటి ఆ మన మనస్సు ద్వారా జరిగేవి వాస్తు ద్వారా జరిగేవి దేహం ద్వారా జరిగేవి కర్మలలో ఉండే దోషాలను నీవు పరిహరించితే అప్పుడు నిత్య కర్మానుష్ఠానం అనే దారిలో నువ్వు పడతావు అది చాలా అవసరము యత ఏవం అత నిత్యం అది అది నిత్యం నియతం అంటే నిత్యం అర్థం తాయాత్మ తిరగబడ్డాయంటే యో కర్మణి అధికృత ఫలాయక అశ్రుతం తన్నియతం కర్మ ఆయన ముఖ్యంగా డెఫినేషన్ ఇస్తున్నారు ఓ మనిషి ఉన్నారు ఓ వ్యక్తి వారున్న స్టేషన్లో వారికి తప్పనిసరిగా చేయదగిన వారి యోగ్యత గల కర్మ ఉంటుంది వాడి స్టేషన్లో అది వారికి నిత్యకర్మ ఇప్పుడు ఆపరేషన్ థియేటర్ ఉందనుకోండి ఆపరేషన్ సద్యం అవుతాయి సద్యము ఈ గదిలో తీసుకుని ఆ టేబుల్స్ అన్ని క్లీన్ చేసుకుంటూ కూర్చున్నాడు అనుకోండి అది వాడి సర్జరీ జరిగింది వాడి సర్జరీలో వాడు ముందు ప్రాబ్లమ్స్ కాదు ఈ ఆపరేషన్ థియేటర్లో క్లీన్ చేయాల్సిన వాళ్ళు ఉంటారు వారేమో వారు యూనియన్ లీడర్స్ ఉంటారు బయట మరి మామూలుగా గాంధీ హాస్పిటల్లో యూనియన్ లీడర్స్ వీళ్ళు సర్జికల్ థియేటర్లో క్లీన్ చేయాల్సిన వాళ్ళు యూనియన్ లీడర్స్ వాళ్ళు క్లీన్ వర్క్ వాళ్ళు ఏం చేయరు ఈ సర్జన్స్ క్లీన్ చేయమంటే సర్జన్కి ధర్నా చేస్తారు వాడిని వాడిని ధర్నా చేసి వాడికి దీన్ని వాడిని ఏమిటి పెడతారు కాబట్టి చెప్పడం కూడా చెప్పారు మేమే వాళ్ళే చేసుకుంటూ ఉంటాం ఏమి చేసుకుంటూ చేసుకుంటాం అలా ఉంటుంది సర్జికల్ థియేటర్ క్లీన్ చేసి వాడు ఉంటాడు వాడు చక్కగా క్లీన్ చేయడమే పడుతుంది అక్కడ ఏది ఉంటే అది క్లీన్ చేయాలి నేను ఇది క్లీన్ చేయమంటాను నేను మామూలుగా అయితే క్లీన్ చేస్తాను కానీ ఇలాగే రక్తాలు ఇది నేను క్లీన్ చేయమంటాను అదే అలాంటి కండిషన్స్ ఏమన్నాయి ఎటువంటి స్థితి అయినా సరే తనకు క్లీన్ చేయాలి సపోజ్ పెద్దగా థియేటర్ పేషెంట్ వాళ్ళు చేస్తున్నారు అనుకోండి నేను వాళ్ళకి క్లీన్ చేయాలంటే మనం రివర్స్ నేను ఉంటే ఏదో ఊహించి చెప్తున్నాను ఏదో ఒక ఎగ్జాంపుల్ కింద ఒక క్రియేట్ చేస్తున్నాను కాబట్టి ఏ స్టేషన్ లో వారి డ్యూటీ ఏదో అది వారు తప్పనిసరిగా చేయాలి సో ఎస్మిన్ కర్మని యహ అభికృత ఫలాయక అశ్రుతం దానికి ఫలం వారు చెప్పరు వీడు తినడు మీరు వేదం దగ్గరికి వస్తే వేదంలో ఫలం చెప్పి కర్మలు ఉంటాయి కామ్య కర్మలు ఇక్కడ ఫలం చెప్పబడదు ఫలాయక అశ్రుతం ఇప్పుడు గీతం అనేది ఒకటి వస్తుంది గీతం అనేది అలా పెట్టండి ఇప్పుడు సర్జరీకి వచ్చింది ఏ టేబుల్ క్లీన్ చేయరా అంటే నాకేమిటి నువ్వేమో రెండు గేపులు తీసుకుంటున్నావు నాకేం మామూలు ఇస్తాం అంటే నేను ఇప్పిస్తాను లేదా మామూలు నీకు సరే అయితే అని వెళ్ళి క్లీన్ చేస్తాను అది తప్ప అది నిత్యకర్మ ఎందుకు నిత్యకర్మ అంటే ఆయన పాయింట్ ఎగ్జెక్ట్ లేదా ఇది technical theatre this is my duty what I get అనే క్వశ్చన్ మీరు అడగదు నేను అడగను వాళ్ళు చెప్పదు అసలు ఆ మాట ప్రసక్తి రాకూడదు సవాలిక అద్భుతం ఆ మాట నేను అన్నం లేదు కానద్దు ఆ ప్రసక్తే లేదు నేను చేసేస్తాను అటువంటి కర్మకి నిత్య కర్మ అంటే వైదికుడు ఉన్నాడు అనుకోండి వైదికుడికి నిత్య కర్మ ఏమిటో తెలుస్తుందండి సంధ్యావందనము తర్వాత వేదాధ్యయనము దాని దగ్గరికి వచ్చినటువంటి విద్యార్థులకు వేదము పాఠము చెప్తుగా ఇది నిత్య అతను నిత్య దీనివల్ల నాకేమొస్తుంది అనే ప్రశ్న అతను వేసేటంటే అయితే పోయిందంటే నిశ్చితంగా నేను పని చేసేసి పూర్వం కూడా అలాగే ఉంది దాని జీవనంలో బతికింది వేదం చదువుకుంటే నా నాకేమిటి లాభం అనే మాట అనేవారు కాదు నిష్కారణ సరంగో వేద ధ్యేయ జ్ఞేయస్య కారణం ఏమిటి ఫలం ఏమిటి బదిలీ చేయాలి అనే ప్రశ్న వేయకుండా ఆ రంగులతో కూడిన వేదమును అధ్యయనం చేసి దాని అర్థాన్ని తెలుసుకోవాలి అని ఒక విధి ఉంది ఆ వాక్యాన్ని పట్టుకుని అలాగే జీవించింది మనకు ఏమిటి లాభం అని అనుకునే ఒక అలా అనుకుంటే వల్లించలేదు అంత అంత వల్లించలేదు వల్లించి వల్లించి వల్లించి తల పనులు తల పోకొచ్చి అంత వల్లించేసి దీనివల్ల మనకు ఏం లభించింది అని పాపం అనుకునే అది ముఖ్యత వైద్యుడి విషయంలో డాక్టర్ విషయంలో ఆ ఓటు తీస్తే ఆశ్చర్యం కలిగింది హిపోక్రాటస్ ఉపనేదో ఉంటాను ఓటు తీసుకుంటారు ఆ ఓటు కలిగితే మీకు తెలుస్తుంది దాని నిండా గీతలో చెప్పిన నిత్యకర్మ లక్షణాలే ఉంటాయి ఓటు ఓటు తీసుకున్నాను తర్వాత మళ్ళీ మన పని మనం చేసుకున్నాము కాబట్టి ఈ విధంగా ఇప్పుడు వీధిని క్లీన్ చేసి వాడి నిత్యకర్మ ఏమిటి అంటే నాకేం లాభం లేకుండా శుభ్రంగా తిండి ఫుట్పాత్లో ఉంది సర్వ తిండి అది మా డ్యూటీ కాబట్టి మహాత్మా గాంధీ గారు అన్నారు వేదం చదువుకునే యజ్ఞం యజ్ఞం ఇచ్చి కర్మానుష్ఠానం కీలక కర్మం యజ్ఞం ఉంటుంది ఆ యజ్ఞం చేసుకున్న వారు ఎంత పొందినారంటే ఈ ఫుట్పాత్ క్లీన్ చేసి వాడు తన డ్యూటీ తను చక్కగా చేసిస్తే వాడు అంతే పుణ్యాస్తుంది ఇద్దరి యొక్క పుణ్యంలో ఇద్దరి పవిత్రతలో తేడా ఏమీ లేదని ఇట్ ఇది విజిట్ ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది కూడా ఉంటుంది కాబట్టి నిత్య కర్మ ఏది అనే డెఫినేషన్ చాలా స్పష్టంగా చెప్తారు యహా యస్మిన్ కర్మని అధికృత ఎవరు ఏ కర్మ ఏంది యోగ్యుడో ఫలాలిక అశ్రుతం ఫలము చెప్పబడదు వినబడదు వీడు దాని గురించి ఆకాంక్ష పెట్టుకోరు తదు నియతం కర్మ దాన్ని నిత్య కర్మ అంటారు తత్పురుత్వం అది నువ్వు చెయ్యి చేస్తున్నా కాబట్టి అర్జునుడు డిసైడ్ చూసుకోవాలి వాట్ ఈస్ హిస్ డ్యూటీ అని డిసైడ్ చూసుకోవాలి అర్జునుడి డ్యూటీ ఏమిటి టు ఫైట్ ది బ్యాటిల్ అదే కదా వాడి duty come to the battle scene సందర్శనం ఉంది టు ఫైట్ ది బ్యాటిల్ అది హీస్ డ్యూటీ అని హీ షుడ్ డూ సో ప్రస్ఫురిస్తూ బ్యాటిల్ అనేది second whatever is duty he యర్మధ్యాయ అధికతరం ఫలతు ఫలత దీయస్మాత్ అకర్మణ అకరణాత్ అనారంభాత్ ఈ అంటే ఎందువలనగా కర్మధ్యాయో హ్యకర్మణ హీ ఉంది కదా అంటే యస్మాత్ ఎందువల్ల తప్పనిసరిగా చేసి తీరాలి నేను నిత్యకర్మ అంటే నిత్యకర్మ విషయంలో చెయ్యకపోవడం కంటే అకరణాత్ అంటే అనారంభాత్ దాన్ని ఆరంభించి చెయ్యకపోవడం కంటే కారణం చేయుట చాలా శ్రేష్టమైనది ఏ ఏ విధంగా శ్రేష్టమైన ఫలం ఫలం అంటే కార్యకర్మ ఫలం అని కాదు నిత్య కర్మని నేను కళా కళాసక్తి లేకుండా పెంచుతూ పోతుంటే అంతఃకరణ శుద్ధి కలిగి ఆత్మజ్ఞానము మోక్ష ఫలాలు పొందుతుంది ఫలం నుంచి మంచిది అయిపోవడం నిజానికి నాకేం వస్తుంది నాకేం వస్తుంది అన్నవాడికి ఏమీ రాదు వచ్చినా ఒక ఇతరంతో వస్తుంది నాకేమొస్తుంది నాకేమొస్తుంది అనే మాట పక్కన పెట్టేసి శ్రద్ధగా చేసి పోయి వాడిని ఎత్తి మీద సంపాదిస్తారు సో ఇది ఎలా ఉంటుందంటే మన పొలం చుట్టూ కంచి తీసుకు కంచి వేసేసి ఈ పళ్ళు నాది ఈ పొలం నాది ఈ ఫలాలు నాది అన్నవాడికి ఆ పళ్ళే దొరుకుతాయి కంచె లేకుండా సకల జగత్తు నాదే అన్నవాడికి వాడు సార్వభౌమత్వాన్ని పొందుతాడు జీవన్ముక్తి పొందుతాడు సర్వాత్మభావాన్ని పొందుతాడు మూలకంచె వేస్తుంది ఈ పళ్ళే నాది అన్నవాడు ఆత్మహత్య అంటున్నాడు ఆ పళ్ళు సంఖ్య రాకపోతే ఆత్మహత్య ఉంటుంది ఈ మధ్యకాలంలో ఆత్మహత్య బాగా పాపులర్ వాడైతే ఆత్మహత్య ఆత్మహత్య ఇది జరిగింది ఈ పొలిటీషియన్స్ కూడా ఈ ఆత్మహత్యని దాన్ని గ్లోరిఫై చేసి పొలిటిసైజ్ చేయకూడదు అదిగో నా దగ్గర కంటే మీ దగ్గర ఆత్మహత్యలు ఎక్కువయ్యాయని మీ పాలనలో కంటే నా పాలన ఆత్మహత్యలు తప్పదు ఇలాగే దాన్ని చేయకూడదు చాలా తప్పదు ఆత్మహత్యలు అనేవి ఉండవు ఆత్మహత్య ఉంటుంది ఎవరి పర్సన్ బై పాలు ఈ కనెక్ట్ చూసాను బై హిజ్ గ్రీడ్ వైద్యం ఇస్తే మీరు అలాంటి స్టాటిస్టిక్స్ అన్ని పోగేసి ఒక నెంబర్ చేసి ఆ నెంబర్తో యుద్ధం చేయడం అది పద్ధతి కాదు అది పర్సనల్ గ్రీడ్కి వాళ్ళు బలైపోయింది అలాంటిది జరగకుండా వాళ్ళని ఎడ్యుకేట్ చేసుకునే ప్రయత్నం ఏదో ఎడవాలి కానీ వీళ్ళలో వీళ్ళు ఎదురవుకోవడం ఆ బేసిస్ మీద అంత దూరంగానే అదే కానీ ఇంకోటి లేదు అసలు వీళ్ళు మాట్లాడాలని బేసిస్ నేటికి ఎలక్షన్ ఇస్తుంది సో తప్ప సో సో కాబట్టి అలాగే ముళ్ళకంటే నా ఫలము ఫలం అంటే పండు అందుకోసం నేను దృష్టాంతం చెప్తాను ఇది నా ఫలము అని చుట్టూ ముళ్ళకంటే వేసి కూర్చున్న వాడికి ఆయన ముళ్ళే ఉంది ఈ కార్యక్రమంలో నిధి ముళ్ళే అర్థమైంది ఏముండదు కాబట్టి ఆ స్థితిలో ఉండరాదు కథం ఏ విధంగా గొప్పది కర్మ అకర్మ కంటే గొప్పదనం ఏ విధంగా గొప్పది ఇది ఇచ్చిన శరీర యాత్ర శరీర స్థితి రచించే ప్రసిద్ధేత్ ప్రసిద్ధిన్న గచ్చేత్ అకర్మణ అకరణా నీవు కర్మని చేయకపోతే అకరణాత్ ఈ శరీర యాత్ర అంటే శరీర స్థితి అంటే శరీరాన్ని నిలబెట్టుకుంటా అంటే భోజనం చేయాలి శరీరం ఆరోగ్యంగా ఉన్నాయి అదే కదా శరీర స్థితి అంటే అది కూడా మీకు ప్రసిద్ధిని పొందదు ప్రసిద్ధిని పొంది ప్రాతిశింటే సిద్ధి అనమాట సో ప్రసిద్ధిని లభతే వినగచ్చేదంటే అది కూడా సిద్ధించదు అని అర్థం ప్రసిద్ధి అంటే లోక ప్రసిద్ధిని కాదు అది కూడా మీకు బాగా సిద్ధించదు ప్రా అంటే బాగా సిద్ధిని నగచ్చే సిద్ధించదు అంటే శరీర యాత్ర కూడా కఠినమైపోతుంది శరీర స్థితి కూడా ఇబ్బందుల్లో పడుతుంది ఎలాగా మిగిలిన రోజులు ఎలా పడితే నాకు నేను ఎలా బతకగలుగుతాను అనే గర్వలో పడుకోవాల్సి ఉంటుంది కాబట్టి అసలు అటువంటి దృష్టికి రానే వచ్చింది దానికి ఉపాయం ఏమిటంటే చక్కగా నిత్య కర్మానుష్ఠానం చేసుకుంటూ పోవుతాయే అతో దృష్ట కర్మ కర్మణో విశేషో లోకే కాబట్టి అసహా ఇందువలన లోపే లోకమునందు కూడా మన నిజ జీవితంలో కర్మ అకర్మనోహ విశేషో దృష్ట కర్మకి అకర్మకి తేడా మనకి విశేష తేడా రెండింటికి ఉండే తేడా అకర్మ వల్ల మనిషి పతనం అయిపోతాడు నిత్యకర్మానుష్ఠానం చేసుకునే వాడు ఎందుకు అభివృద్ధిలోకి వస్తాడు వాడి శరీరయాత్ర గడిచిపోతుంది జనగతికి ఒక్కర్లేదు అంతఃకరణ సిద్ధి కలుగుతుంది ఆత్మజ్ఞానం పొంది మోక్షం దాకా వెళ్ళిపోతుంది మహాఫలాన్ని పొందుతారు సో కామ్యకర్మల వల్ల లభించి మూలకంకి ఫలం ఒక సంఖ్య లభిస్తుంది ఈ మూలకంకితో సంబంధం లేకుండా తన స్వకర్మని స్వకర్మానుష్ఠానం చేసుకుంటూ పోతే చక్కగా చేసుకుంటూ పోతే ఇప్పుడు మోక్ష సామ్రాజ్యం వరకు వెళ్ళిపోతాడు కాబట్టి తప్పనిసరిగా కర్మని చేసుకుంటూ పోవాలి ఇచ్చాతవ్యం జాగృతవ్యం అని యోక్తవ్యం భూతి కర్మ భవిష్యత్ కేవలన కృత్వా సతత వ్యథై చోట స్మృతికారు చెప్తారు ఉత్సాహం లేచి నిలబడు అలా కూర్చోదు కొంతమంది ముద్దపప్పులా కూర్చుంటారు అలా అలా కూర్చోకూడదు ఏదో సోఫాలో కుర్చీ చూసిన దాంట్లో కూడబడ్డారు ఇంకా లేచి పని ఉండదు అలా ఉండకూడదు ఉత్సాహం అలా చిలకలాగా లేచి మనస్సు నిలబడి లేచి ఉల్లాసంగా లేచి అలా ఇంద్రియ మనసు చేసి నిలబడతారు ఉత్సాహం అయితే గదా గదా చెప్పి అలా ఉన్నారు జాగ్రత్త అలా జోడద్దు నిద్రపోతూ ఉండడం పద్ధతి కాదు నిద్రపోయేది నిద్రపోవాలి మిగతా అలర్ట్ గా ఉండాలి బి అలర్ట్ గదా బి అలర్ట్ సో యోక్తవ్యం భూతి కరం ఉంటుంది భుజం మీద కాడు పెట్టుకో యోక్తవ్యం అంటే కాడు భుజం మీద పెట్టుకోమని భూతి కరం ఆ భూతి సంపద సంపదలు వస్తాయి కర్మం కృతికర్మానుష్ఠానం చేస్తే ఆరోగ్యమే మహాభాగ్యం అండి కష్టపడు పనిచేస్తుంది వాడికి ఆరోగ్యంగా ఉంటుంది ఓ తండ్రికి ఇద్దరు కొడుకులు కంటికి వంద ఎకరాలు ఆశించేది ఇద్దరు కొడుకులకి చివై యాభై ఎకరాలు ఆశించారు ఇది చెప్తారు దీంట్లో ఒక కొడుకు రే పొలాలకు వెళ్ళండిరా వాళ్ళని పొద్దున్నే ఇద్దరు ఇంకా ఎక్కడ ఉన్నా వెళ్ళండి పొలాలకు వెళ్ళి నువ్వేమో దిగుతుంది పొగటారు మేమేమో అరక తిన్నాం మా వరికాను నువ్వు వెళ్ళేమో విత్తనాలు తీసుకురా నువ్వు వెళ్ళి ఇది తీసుకురా అని ఆయన అన్ని తీసుకునేవాడు కాదు కాదు వీళ్ళందరూ తీసుకున్నాను ఇంకో కోరుకున్నాను అతనికి యాభై విత్తనాలు ఇచ్చారు ఆయన ఎలా బయలుదేరంట్రా ఆయన ఎప్పుడు వెళ్ళారు చేతిలో కనపడుతుంది ఆయన వెళ్ళారు ఎలా ఎంత వెనకాల ఉన్నారు ఇక్కడ రండిరా ఎలా నువ్వు అరక పట్టుకొస్తున్నావు లేదా ఎలా నువ్వు విత్తనాలు ఇంకా వెళ్ళలేదు ఇంకా ఇక్కడ తెచ్చేస్తున్నావు ఎలా దింపు పనులు చూస్తున్నావు లేదా మీరు ఇంకా రాలేదు అని ఆయన ముందు వెళ్ళేవారు చదువుకోవడం ఆయన వెళ్ళిపోవడం పదేళ్ల తర్వాత ఓ మిత్రుడు తండ్రి మిత్రుడు ఉంటాడు ఉద్యోగికి ఎలా వెళ్ళండి అని అభివృద్ధి కాఫీ కూర్చుని వీళ్ళందరినీ పంపించి వాడు ఆస్తి ఐదు ఎకరాలకు వచ్చింది యాభై ఎకరాల నుంచి ఐదు ఎకరాలు నలభై ఐదు ఎకరాలు అన్నిటి అయితే కరిగిపోయింది ఆర్థిక ఫోన్లా మీరు తను ముందు నడిపించి చేసి వాడు ఉన్నాడే ఈ వ్యాప్తి ఐదు వందల ఎకరాలు అయింది యాభై ఎకరాలలో వంద ఎకరాలు కానీ ఐదు వందల వరకు కాబట్టి తాను ముందు అడుగు పెట్టి ఏంటి ఇంకా అలాగే అనుకున్నా కానీ అన్నవాడు అభివృద్ధిలో వస్తుంది ఎలా ఇంకా అలాగే ఇక్కడే ఉన్నారు ఇక్కడ రండా అని అలా పూర్తిని కాఫీ కాఫీలో చెప్పేవాడు వాడు అలాగే దిగదారు వాళ్ళు వెళ్ళారు మానేరో ఏం చేశారో ఏం చేయలేదో ఆ ప్రసంగం ఓవరాల్ గా తాను ముందు అడుగు వేసి యోక్తవ్యం భోజన కర్మకు కాదు తన భుజమే పెట్టుకోవాలి ఎందుకంటే మిగతా వాళ్ళందరూ వచ్చి భోజనం చేస్తుంది ఎందుకంటే ఏం చేస్తాను ఎందుకంటే బిజినెస్ చేస్తున్నారు కాబట్టి భూతి కర్మకు యోక్తవ్యం సంపదని సృష్టించేటువంటి అంటే పవిత్రమైన కర్మలైంది నిత్య కర్మలైంది యోక్తవ్యం తర్వాత ఏమంటే పని జరుగుతుందో జరగదు ఏం లాభం ఇప్పుడు విత్తనాలు వేసారనుకోండి విత్తనాలు వేస్తే అర్థాలు పడతాయో కాబట్టి విత్తనాలు వేసినప్పుడు వర్షాలు పడతాయో వర్షాలు పడతాయో ఏదో చెప్పారు పంచాయతీలో పడతాయి ఏం పడతాయో విత్తనాలు ఎరువులు దొరుకుతాయో పడతాం లేకపోతే ఎరువులు గవర్నమెంట్ కంపెనీ ఎరువులు వస్తాయో వస్తాయి అయితే తీరా పంట చేతికి వస్తుందో రావో లేకపోతే వర్షాలకు తొలగిపోతుందో పంట మేము అడిగి కూర్చుంటే వ్యవసాయం ఏమవుతుంది అలా ఉండదు భవిష్యత్తుని కేవమన కృత్వా సపతమం వ్యర్థ వ్యథ అంటే భయం వ్యథ అంటే భయం అర్థం క్రీడా భయం రెండు అర్థం సో భవిష్యత్తు అవుతుందో అవదో అనేటువంటి బెదలు చెప్తూ ఎందుకంటే సపోజ్ వేసి పంట వేసే ఒకవేళ పంట వేస్తే ఆ పంట నష్టం అయితే గవర్నమెంట్ కాంపెన్సేషన్ ఇస్తే అది జరుగుతుంది లేకపోతే ఎంత నష్టమైనా కొంత తీయొచ్చు దాంట్లో ఇది నష్టం నష్టం ఎంత బాగుంటుందా కొంత తీయగా ఉంటారు కాంపెన్సేషన్ ఏదో వస్తుంది అదే చుట్టుపక్కల వాళ్ళు రైతులు అదే పాపం ఇది ఎలా పంట పోగొట్టుకున్నాడు అతను చాలా కష్టపడి పనిచేస్తారు అదే నువ్వు తీసుకోమన్నా ఇది బస్సులు మళ్ళీ రిటర్న్ ఇవ్వాలి సహాయం చేస్తారు ఇంట్లో కూర్చున్న వాళ్ళు ఏమీ ఓ రైతు ఉన్నారు సతమసం ఇద్దరు రైతులు ఉన్నారు సో వర్షాలు ఉండాలి తొలగల వర్షాలు ఈ రైతు ఒక రైతు బయలుదేరారు భుజం మీద ఈ విత్తనాలు సర్చి చేసుకుని భుజం మీద ఎత్తుకుని వెళ్తున్నాడు ఎద్దులు తోలుతున్నాడు ఇంకో రైతు కూడా ఎద్దులు కాఫీ తాగుతున్నాడు అవసరమైతే ఈ రైతు ఇంకో రైతుని అడిగాడు ఏంటి ఇంకా రాలేదు వాళ్ళు వర్షాలు ఉన్నాయి కదా విత్తనాలు ముందుకు రాలంటే మీరు అన్నారు నా దగ్గర బస్తా విత్తనాలు ఉన్నాయి ఈ బస్తా విత్తనాలని తీసుకెళ్లి పొలంలో పోస్తే ఏమవుతుంది దాని మీద మళ్ళీ మూడు మాసాలు కష్టపడాల్సి ఉంటుంది ఇంత కష్టం అనుకుంటారు ఈ బస్తా విత్తనాలు రోజు ఒక చోడ విత్తనాలు నేను రోజుకి తింటాను హాయిగా కూర్చుంటాను అని మీరు అవన్నీ కూర్చుంటారు కూర్చుంటే రోజు తల్లి విత్తనాలు వండుకుని భోజనం చేసేవాడు కొంచెం పుష్టిగా కూడా ఉంటుంది విత్తనాలు పోయినట్టుగా అయిపోయింది నెల అయిపోయింది నెల నెల అయిపోయింది ఇంటి ఇంటి తిండి లేదు ఈ పక్కన ఉన్న రైతు ఈ బస్తా విత్తనాలు కోలంలో పోసాడు కదా వీడు ముప్పై బస్తాలు పట్టుకొచ్చారు పట్టుకొచ్చి తాను పది బస్తాలు సంవత్సరాలు జరగకుండా పది బస్తాలు బస్తాలు అడ్డుకుని ఇంకో పది బస్తాలన్నీ డబ్బు చేసి ఆ డబ్బుతో తింటాయో కాబట్టి ఆ రకంగా మన భవిష్యత్తు కేవలం ఈ విత్తనాలు ఉద్యోగి పొలంలో పోషిస్తే ఏమవుతుంది చక్కగా ఉండుకునే తెలుసు కదా అంటే అది తెలివితే సరే ఇది కాదు విత్తనాలు ఉద్యోగం పొలంలో పోస్తే ఒక విత్తనం పోస్తే యాభై గింజలు వస్తాయి భవిష్యత్తు పెరుగుతుంది అంతేగాని ఏమో ఏమవుతుందో పొలంలో పోసేసి దేవుగా ఏమవుతుందో చెప్పలేం కదా కాబట్టి విత్తనాలే ఉండుకు తింటానంటే అది అంత మూర్ఖత్వం అదే కాదు లేదు ఒకసారి ఏమైంది మధ్యప్రదేశ్లో ఏమైందంటే యూఎల్ ఫోర్ ఎయిటీ సంస్థ కింద అమెరికా వాళ్ళు విత్తనాలు పంపించారు పంపిస్తే వీళ్ళు విత్తనాలు వచ్చిందండి యూత్ అయితే ఆ విత్తనాలు శుద్ధి చేస్తారు మెర్క్యూరీ సల్ఫేట్ ద్రావణంతో శుద్ధి చేస్తారు విత్తన శుద్ధి చేసి వేయాలి కదా వీళ్ళు విత్తనాలు శుద్ధి చేయడంతో ఆ మెర్క్యూరీ వెళ్ళిపోయింది కొంత దేహంలో రోగాల పాలన ఇలా కూడా అవుతుంది కాబట్టి విత్తనాలు వదిలితే లక్షణం ఉండకూడదు కాబట్టి ఆ విధంగా కష్టపడి కర్మ చేయాలి ఇది పాఠం ఈ పాఠం ఇది అందరికీ అనవసరం ఇదే యూనివర్సిటీ లెక్చరర్స్కో యూనివర్సిటీ విద్యార్థులతో లేకపోతే కంపెనీ కార్మికులతో చెప్పాల్సిన పాఠం మీరందరూ పెద్దలు మీకు ఈ పాఠం మీకెందుకు మీ జీవితంలో అన్ని కష్టాలు జరుగుతున్నారు కానీ మనం గీతాభాష్యం చదువుకునే క్రమంలో ఈ పాఠం తప్పదు తీరాలి పూర్ణముదూర్ణముద్యే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే ఓం శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం దక్ష